ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపదే నమ సదాశివసమారంభాన్ శంకరాచార్యవర్ధమాన్ శ్లోకంలో భాష్యం తీసుకున్నాను కొంత టెక్నికల్ డిస్కషన్ నడుస్తూ ఉన్నది కర్మ ఉన్నప్పటికీ ఆత్మస్వరూపుడమైన నేను కర్తను కాను ఎందుకంటే ఆత్మకు ఏ విధమైన క్రియతో ఏ విధమైన సంబంధమే ఉండదు కనుక నేను ఎవరు తెలుసుకుంటారో వారు కర్మలు అకర్మయ అకర్మలు కర్మయ అంటే ఎవరైనా నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఇంకా కర్మ లేదనా లేకపోతే కథం కథం అంటే ఏంటి ఒక రకమైన ఆగ్రహం ఒక రకమైన వెళ్ళి పట్టుకుంటాను నేను నాకు నేను చెప్పినప్పుడు నేను వెళ్ళాను కాబట్టి ఇది కథ నేను చేయలేదు నేను నయోక్య నయోక్యే అన్నాడు అర్జునుడు నయోక్యే నేను యుద్ధం చేయలేదు యుద్ధంతో తర్వాత సందర్భం యుద్ధం కూడా అలా నేను ఇదన్నా చేయను అని కథం చేసి చిన్నపిల్లలు కోసం నిన్నే మోడ్ చేయను అయితే నేను పని చేయను అని చూస్తున్నాను స్కూల్కి వెళ్ళాను నేను ఉద్యోగస్తులు నేనేమో అప్పుడు డౌన్ నేను పని చేయాలి అని ఆశిస్తాను పని మానేసి ఏం చేస్తాను చూసాను బయట చూసాను పని మానేసి ఏం చేస్తాను బయట క్యాన్సర్ ఆ క్యాన్సర్లో ఏం చేస్తాను పూర్తిగా బయట ఎంత ఉందో తగ్గట్టు అర్థం తర్వాత సత్య ఇంకే నిరాహార దీక్ష ముందు అసలు యోగ ఆమరణ నిరాహారం దీక్ష పెట్టారు మీరు మూడు రోజులు కూడా చేయాలి ఆమరణ ఎక్కడ ఇంకా అలా పెట్టేస్తారు ఆమరణ అంటే అర్థం కూడా ఆలోచించుకోకుండా పెట్టేస్తారు అంటే కొంచెం మంచిగా ఉంటుంది చేస్తుంటారు ఆమరణ నిరాహారం అది అయిన తర్వాత సాయంకాలం అందరూ చదువుకున్న తర్వాత ఇడ్లీ వడ అని చెప్పి నేను ఇది ఒక్క పూట కూడా మానేయండి నేను చెప్తున్నాను సో నిరాహారం ఇస్తాను సార్ ఆహారం ఇస్తుంటారు కర్మని నేను మానేస్తాను కానీ కర్మ చేస్తున్నాను కాబట్టి అకర్మని వాడు కర్మ మానేసేయని వాడు అనుకున్నా ఒకవేళ బయటికి చూడడానికి ఏ కర్మ చేయటం లేదన్నట్టుగా ఉన్నా కర్మ వీడు కర్మ చేస్తున్నాను ఎందుకంటే కర్తృత్వ అభిమానం గలవాడు కనుక ఈ విధంగా ఎవరైతే దర్శిస్తాడో కర్మని కర్మ యొక్క కర్మ వారు కర్మ యొక్క స్వరూపం తెలిసిన వాడు కాబట్టి వాడు యోగి జ్ఞానం అని చెప్పారు దీని మీద అసలు ఆత్మ కర్త కాదు అనే ఆ సిద్ధాంతము మీమాంసకులకు అంగీకారం కాదు ఎందుకంటే కర్మవాదులకి కర్మవాదులకి ఆత్మ కర్త అయితే కర్మ ఉంది కానీ ఆత్మ కర్త కాదన్న తర్వాత ఇంకా కర్మకి మూలాలే లేకుండా అయిపోతుంది కాళ్ళ కింద నేల లేకుండా చేసేసినట్టు ఆత్మ కష్టకాలం కాబట్టి మీమాంసకులు దాన్ని ఇష్టపడతారు ఎందుకోసం మీమాంసకులు ఏమంటారంటే అదే సిద్ధాంతం వాళ్ళ దృష్టిలో ఆత్మ కష్ట మరైతే ఈ శ్లోకాన్ని అన్నారా కర్మణ్య కర్మయ్య ప్రత్యేక కర్మణ్యతే కర్మయ్య నేను ఒక రీఛార్జ్ చెప్తున్నాను వెళ్ళిపోవడం ముందు ఎలా చెప్తాను ఇంకా చూడండి నిత్యకర్మ ఉందనుకోండి నిత్యకర్మకి ఫల గమనం లేదు అది చాలా గమనించదగ్గ విషయం ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మాకు దేవో ఫలానందని చూడలేదు తల్లిని దైవంగా పూజించదు పూజిస్తే మీకు ఫలాన్ని ఉండదు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఫలం ఎంత ఉంటుంది ఐదు కేజీలు ఉంటుంది అయితే పది శ్లోకాలు ఉంటుంది ఇది పారాయణ చేస్తే ఇది ఫలము ఏది పారాయణ చేసినా నువ్వు ఏ కర్మ చేసినా అంత ఫలము అంత ఫలము ఉంటుందా ఉంటుందా కానీ మాతృదేవోభవ ఫలం దానికి ఏ ఫలం ఉండదు పితృదేవోభవ ఓకే నేను తండ్రిని తండ్రిని దైవంగా పూజిస్తే ఏ ఫలం వస్తుంది ఏముండదు ఆచార్య దేవోభవ ఫలం ఉండదు ఫలం మాట అసలు మీకు వినపడదు వాటిని నిత్యకర్మలో స్వాధ్యాయ మాత్రముగా స్వాధ్యాయం చేస్తూ ఉంది మానే చేస్తే ఏమవుతుంది ఉండదు ఏముండదు అసలు నిత్యకర్మ ఫలము యొక్క ప్రసక్తి లేని కర్మలను నిత్య కర్మలు ఫలం లేకుండా కర్మని అర్థమైతే మీరు చెప్పచ్చు ఫలం లేదు ప్రయోజనం లేదు కాబట్టి నిత్య కర్మలు అంటే ఫల శ్రవణము లేని కర్మలకే నిత్య కర్మలు అంటే డెఫినేషన్ కాబట్టి మీమాంసకుడు ఏం చేస్తాడంటే ఆత్మ యొక్క స్వరూపము అసత్స్వరూపము అనే పాయింట్ ఇష్టం కాబట్టి ఈ శ్లోకానికి మరో రకంగా అర్థం చేస్తే ఏమంటే ఇక్కడ కర్మని అకర్మ అంటే కర్మ అంటే నిత్యకర్మని తీసుకోవాలి కర్మ లేదంటే ఫలం ఉంటుందా ఉండదా ఉండదు కర్మ లేకపోతే ఫలం లేదు నిత్యకర్మ కూడా ఫలం లేదు కాబట్టి కర్మ లేనట్టే అయిపోయింది కాబట్టి కర్మని అకర్మ ఎక్కిందా లేదు ఓకే నిత్యకర్మని మానేశారనుకోండి మానేస్తే ఏమవుతుంది దోషం అని ప్రత్యవాయము అంటారు నిత్యకర్మను మానేస్తే దోషం నిత్యకర్మను మానేయడం అంటే ఏమిటి అకర్మ మానేయడం అంటే కర్మ లేకపోవడం కర్మాభావం కర్మాభావానికి ఫలం ఉండకూడదు ఫలం కర్మకు ఫలం ఉంటుంది కానీ కర్మ అభావానికి ఫలం ఉండకూడదు కదా ఏ ఫలం ఉండకూడదు ఇక్కడ మీరు నిత్యకర్మను మానేయటం వల్ల ప్రత్యవాయం అనే దుష్ఫలం వస్తుంది సత్ఫలం కాదు చెడ్డ ఫలం వస్తుంది మొత్తానికి ఏదో ఫలం వస్తుంది కాబట్టి ఇది చూడడానికి అకర్మలా ఉన్న వాస్తవానికి కర్మ వంటిదే అకర్మ అంటే కర్మ ఎలా శిక్షించదో మీరు శిక్షించడం అంటారు అంటే రిజల్ట్ లో దాన్ని ఏదో రకంగా ఫిక్స్ చేసి ఇట్లా చేస్తాను ఇలా ఎవరు తెలుసుకుంటారో జ్ఞానాన్ని అలా అర్థమిస్తే దాని మీద సెంటర్లు అంటారు చెప్పిన అర్థం ఎందుకంటే మనం చెప్పిన అర్థం చేస్తుంది ఆత్మ అసత్త అని తెలుసుకుంటే వాళ్ళ జ్ఞానం ఇక్కడ తెలుసుకుంటే వస్తుంది కానీ నిత్యకర్మల సందర్భంలో తెలుసుకుంటే ముందు ఏమీ అవుతుంది కర్మల యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఆచరిస్తే వాళ్ళు అవుతారు కానీ కేవలము నిత్యకర్మలు గొప్పవేం తెలుసుకుంటే ఏమైంది కాబట్టి తెలుసుకునే కృతార్థులవుతారు అన్నది అది వర్క్ అవుతారు మీరు చెప్పిన అర్థంలో అలా వర్క్ అవుతారు ఎక్కడ కూడా అలా లేదు శాస్త్రం ఏం చెప్తారంటే మీరు నిత్యకర్మలు చేసి కృతార్థులు కండు నిత్యకర్మలు మానేసి మీరేమో ప్రతివారి దోషం తెలుసుకోవచ్చు అని చెప్తారు కానీ నిత్యకర్మల యొక్క పూర్వక స్వభావాలను పరిశీలన చేసి కర్మలందు అకర్మ అకర్మలందు కర్మాలు తిన్నట్టుగా ఉంది అని తెలుసుకుంటే వాడు కృతార్థులు అవుతాడు అనే మాట సుఖరాము అసంపర్శము ఎందుకంటే నిత్యకర్మలను అనుష్ఠించే కృతార్థులు అవుతాడు కానీ తెలుసుకుంటే కృతార్థులు అవ్వడం ఇక్కడ తెలుసుకుంటే కృతార్థులు అవుతాడని ఉంది కాబట్టి నువ్వు చెప్పినటువంటి అర్థము మోసండి ఈ అర్జునుడు అర్థమైందా ఇప్పుడు చెప్పండి ఎంతవరకు వచ్చాను నాలుగు కర్మాభావే అంటే నాకు అర్థమైంది నైతర్యుక్తం వ్యాఖ్యానం ఏమం జ్ఞానాత్ అశుభాన్ మోక్షాన్ని వస్తే ఎందుకంటే నిత్యకర్మలకి ఫలం లేదని తెలుసుకోవడం వల్ల మోక్షం రాదు నిత్యకర్మలను అనుష్ఠిస్తే మోక్షం కానీ ఇక్కడ తెలియ జ్ఞాపా మోక్షేసే సుభాష తెలుసుకుని మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నాడు కనుక దీని చెప్పిన అర్థం కుదరదు కథం విద్యాం అనుష్ఠానాత్ అశుభాస్యాం మోక్షణం నాకు తేషాం సదాభావజ్ఞానం అలా నిత్యకర్మలను అనుష్ఠిస్తే అశుభం నుంచి విముక్తి కలుగుతుంది కానీ నిత్యకర్మలకు ఫలం లేదు అని తెలుసుకుంటే అశుభం విముక్తి కలుగుతుందండి ఏం మాట కాబట్టి తెలుసుకోవడం వల్ల కలిగితే కర్మల దగ్గర తెలుసుకోవడం వల్ల ఒరిగి ఏమి ఉండదు కర్మల దగ్గర తెలుసుకొని అనుష్ఠిస్తే ఉపయోగం కానీ ఆ కర్మ గొప్పది ఈ కర్మ గొప్పది దీనికి ఫలం లేదు దానికి ఫలం ఉంది అంటే ఇలా తెలుసుకోవటం వల్ల ఏమీ ఒరిగి లేదన్నారు జ్ఞానం దగ్గర ఆత్మ వస్తువు దగ్గర తెలుసుకోవడం లేదని మోక్షం లభిస్తుంది ఓకే ఓకే అందాము అక్కడి నుంచి చెప్పాలి కథం విద్యానాం అనుష్ఠానాత్ మోక్షం నటు తేషాం ఫలాభావ జ్ఞానాత్ అయిందా నైతద్యుక్తం నైతద్యుక్తం వ్యాఖ్యానం ఏం జ్ఞానాత్ శుభాన్ మోక్షానుపత్తే ఈ వ్యాఖ్యానం బాగులేదు కర్మ అంటే నిత్యకర్మనే అకర్మ అంటే నిత్యకర్మను చేయకపోతాను ఆ రకంగా చెప్పిస్తే మీరు అసలు ఆత్మ గురించి చెప్పినట్టు ఏం కాదు ఆత్మను అలా ముట్టుకోకుండా చేసినట్టు ఆత్మకర్త అని తర్వాత చెప్పేస్తారు అది మీద మీమాంసులు దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ వ్యాఖ్యానం తప్పు ఎందువల్ల అంటే ఇప్పుడు మీ వ్యాఖ్యానం ప్రకారం కూడా నిత్యకర్మకి ఫలం లేదు అని తెలుసుకోవడం వల్ల మోక్షము కలుగుతా అనే మాట అర్థం కర్మ గురించి తెలుసుకోవడం వల్ల ఏమీ అవుతుంది తెలుసుకుని అనుష్ఠిస్తే అశుభం నుంచి మోక్షం లభిస్తుందని ఫలం చెప్తే తిరుగుంటే సరే పర్వాలేదు కాబట్టి ఏం జ్ఞానాత్ అశుభాన్ని మోక్షాన్ని పడితే ఇలా తెలుసుకోవడం వల్ల అశుభం నుంచి మోక్షం కలుగుతుంది మాట అది యుక్తికి ఏమీ అనుకూలంగా ఉండదు యుక్తియుక్తంగా ఉండదు మరి ఫిజిక్స్ చెప్పారు తెలుసుకుని మోక్షం ఉంటామని చెప్పారు సో యజ్ఞాత్వా మోక్ష్యతే శుభాత్ ఇది భగవతోక్తం వచనం బాధ్యత సో దేనివైతే నువ్వు తెలుసుకుంటావో దానివల్ల నువ్వు అశుభము నుండి మోక్షమును పొందగలవు అశుభము అంటే సంసారమే అశుభం దానికంటే వేరే సంసారం అంటే అర్థం అంటే తెలుసునండి ఈ జీవితంలో మనకి ప్రధానంగా ఈ జీవితంలో ఎందుకంటే నిజంగా పరోక్షంగా వస్తుంది కదా ఈ జీవితంలో సుఖ దుఃఖముల ప్రవాహంలో పరికొట్టుకుంటూ ఉంటాం ఓ రోజు సుఖం మళ్ళీ ఇంకో రోజు దుఃఖం మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం ఈ ప్రవాహంలో పడిపోతూ ఉంటాం దీనికే సంసారం అవుతారు అదే అర్థం సుఖదుఖంలో అతీతమైన ఆనంద స్వరూపాన్ని తెలుసుకుని ఆత్మరూపంగా తెలుసుకుని ఆత్మనిష్ఠుడైన మోక్షం కాబట్టి ఆత్మకర్త అని తెలుసుకునే మీరు కర్తవే కర్మలను ఆచరిస్తారు కర్త అంటే ఎవరు ఇదో అహంకరు ఇది అహంకార నేను కర్మలను చేయువాడను అంటే దేహేంద్రియాదులతో తాదాత్మ్యాన్ని చెంది నేను కర్మలను చేయువాడను అనే ఒక నిశ్చయ భావంతో కర్మలను ఆచరిస్తాను అంటే అంటే ఎవరు కొత్త ప్రపంచం అలా చేస్తున్నారు ప్రపంచం అంతా అలాగే చేస్తున్నారు ఎంతో సందేహమే ఉంది ప్రపంచంలో మరీ చేస్తున్నారు వాళ్ళందరూ చేసి తప్పు అది ఆర్గ్యుమెంట్ కాదు ఎప్పుడు కూడా మెజారిటీ ఫలానా విధంగా చేస్తున్నారు కాబట్టి అది అది ఆర్గ్యుమెంట్ కానే కాదు కాబట్టి ఆత్మ అకర్త ప్రపంచమంతా ఆత్మను కర్తగా స్వీకరించవచ్చు అది వేరే ఆత్మ అకర్త కానీ వీడు తన ఆత్మ అంటే తాను తనను తాను కర్తగా స్వీకరిస్తాడు కర్తృత్వం ఎందుకు వస్తుందో విషయం అసలు మనిషిలో కర్తృత్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసిన ఎవడూ కూడా దాన్ని ఏమంటారు ఇంకా కర్తేనో లేక ఏ ప్రేయది అనో అంటారు కర్తగా ఉండదు ఈ బిగిలింగ్ కర్తగా ఉండదు కర్తే ఈ బిగిలింగ్ భోక్తగా ఉంటుంది ఇది ఎందుకు భోక్తృత్వం ఉంటుంది భోక్తృత్వం నుంచి కర్తృత్వం కాబట్టి ఈ యొక్క మూలము భోక్తృత్వం తర్వాత కర్తృత్వం భక్తృత్వం నుంచి నుంచి కాలాధికంగా వస్తుంది కర్తృత్వం ఇది భోక్త భోక్తత్వం ఎందుకు ఒకటో తెలుస్తుందండి దేహం ఇంద్రియాదులతో సాధాత్మ్యం ఉన్న భోక్త కంటితోటి మన బుద్ధి కంటితోటి చెవితోటి వాటి వెనకాల ఉండి పనిచేసేటువంటి బుద్ధితోటి మునేకము సాధాత్మ్యం చెంది ఇది భోక్త అవుతారు అసలు స్వరూపము భోక్తృత్వం ఉండదు నేను భోక్తను నేను భోక్తను అని అనుకోకూడదు ఇంకేతనే ఇంట్లో చాలా స్థితికైన విషయం ఏంటంటే భోగం ఉంటుంది భోక్తృత్వం ఉంటుంది నేను భోజనం చేస్తాను భోజనం చేస్తే మీకు తృప్తి కలుగుతుంది తృప్తి ఉంటుంది అహం తృప్త అనేది ఉండదు ఎప్పుడు ఉంటుంది అహం తృప్త దేహేంద్రియాలతో మమేకమైనప్పుడు ఉంటుంది అహం తృప్త ఆ అజ్ఞానం చేతను అహం తృప్త అదే మహాత్ముల జీవితంలో అలా ఉంటుంది తృప్తి ఉంటుంది సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వెదర్ ఉంది వెదర్ ఇస్ వెదర్ వెదర్ వల్ల వికారం పొందేవాడు ఎలా ఉంటాడు అహం దిక్షి వెదర్ కారణంగా నేను దిక్షిని వెదర్ కారణంగా నేను దిక్షిని అని మీరు సమస్య వృక్షాలకి వెదర్తో ముందుకెళ్తారు అంటే అర్థమైతే ఏంటి అసహనంగా ఉండలేకపోయినాడు అన్న వెదర్తో కూడా ఐడెంటిఫై అవుతారు వెదర్తో ఐడెంటిఫై అయ్యేవాడు దేహేంద్రియాలతో ఐడెంటిఫై కాకుండా ఉంటాడు సో బయట ఉన్న వెదర్తో ఐడెంటిఫై అయ్యేటువంటి వాడు దేహేంద్రియాలతో తప్పనిసరిగా ఐడెంటిఫై అవుతాడు కాబట్టి దేహేంద్రియాలతో ఐడెంటిఫై అయ్యి తనను తాను భోక్తగా స్వీకరించి జీవిస్తూ ఉంటాడు ఎప్పుడైతే భోక్తృత్వం దాన్ని ఎందుకు పెట్టుకుని ఒక పరిచ్ఛిన్నమైన అహంకారంగా భోక్తగా అహంకారంతో భోక్తృత్వం దాంతో జీవిస్తూ ఉంటాడో దాని వెలు వెంటనే కర్తృత్వం వచ్చేస్తుంది దాన్ని ఆపలేదు భోక్త కూడా కంపల్సరిగా కర్త అవుతారు కర్తవే భోక్త అవుతారు భోక్త కర్త అవుతూ ఉంటారు కాబట్టి కర్తృత్వం వస్తుంది ఎప్పుడైతే భోక్తృత్వం నుంచి కర్తృత్వం వస్తుందో భోక్తృత్వం అంటే కామనలే కాబట్టి ఆ కామనలు నిరంతరంగా అవి ఉపయోగిస్తూ ఉంటాయి కామనలు తింటూ ఉంటాయి అవిద్య కామ కామ కామలు ఎందుకు పోతాయి ఆత్మ పూర్ణము అని తెలియకపోవడం వల్ల కామలు కామనల విషయంలో సరైన అవగాహన ఉంటే అసలు సంసారం నిలిచిపోతుంది ఒకటి ఏంటంటే ఏ నా స్వరూపము పూర్ణము నేను ఆనందభనుడను ఆనందానుభవం కోసం ఏ కామన సిద్ధించాల్సిన అవసరం లేదు బయట అనేది సిద్ధించదగిన కామన అనేది ఒక్కరి కూడా లేదు ఇది తన తన ఆనందాన్ని పొందుతాను ఎందుకంటే ఆనంద విధానం తానే ఉన్నది ఈ సత్యాన్ని విష్ణు నెంబర్ వన్ నెంబర్ నెంబర్కు మీరేమనుకుంటారంటే తాను కామన చేసి కర్మ చేయటం ద్వారా బయట పరిస్థితులు మారుతాయి అని అవును అలా తీసుకున్నాను నేను తిప్పేస్తుంది ఇస్తాను అర్థంగా ఆత్మీయుడు వీడు నేను కామన చేయాలి నేను ఆసక్తి చేశా ఆ కామన ద్వారా ఈ కర్మలు చేయాలి కర్మలు చేస్తే పరిస్థితులు సంతరించిన సంతపాతలుగా తప్పిస్తే నేను కనుక కామన చేయకుండా కర్మ చేయకపోతే పరిస్థితులు చక్కబాటు కావాలి అనుకుంటుంది అంటే అర్థమైతే తెలిసిన వాళ్ళు అలా అనుకోవడం అంటే అర్థమైతే తెలిసిన it is appreciate higher power ఈశ్వరుడు సర్వవ్యాపకంగా ఉంది అసలు ఈ జగత్తులో క్షేమ చికిత్సమంటే కూడా ఈశ్వరుడు అనుగ్రహం చేతనే చికిత్సమంటుంది ఈశ్వరుడు యొక్క అది ఆ ప్రవాహం ఆ హయ్యర్ పవర్ యొక్క కారణంగానే సకల క్రియలు చిన్న పెద్ద కూడా నడుస్తూ ఉంటాయి ఈ దృష్టిలో ఉండే ప్రతి చలనం ఒక అణువు కదిలిందంటే అది ఆ ఈశ్వర శక్తి యొక్క అనుగ్రహం చేతనే కదులుతుంది సో మనం మన యొక్క ప్రమేయం మాత్రం మనం కదిలించి అంటే ఏదీ లేదు అంతా కూడా ఆ హైయర్ పవర్ యొక్క అనుగ్రహం చేతనే కదులుతూ ఉంటుంది అది సత్యం వీరు ఆ సత్యాన్ని విస్మరించి వీరు ఏమనుకుంటారంటే నేను కదలించాలి అంటే కర్మలు చేయాలి తద్వారా ఇది విధించాలి అప్పుడే పరిస్థితులు బాగుపడతాయని మీరు అనుకుంటారు అవిద్య కామ కారణ దాంతో కర్తం ఇది అజ్ఞానం ఇది సంసారం సంసారం అంటే మీరు ఇంకేదో ఉంటుందని అనుకోకండి సంసారం అంటే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అలా ఉంటుంది సంసారం ఉంటుంది ఇది సంసారం మీరు హృదయంలో ఉంటుంది సంసారం చిత్తత్యాగ ఏదో త్యాగ మీరు సంసారానికి దిగ్గట్టాలంటే మీ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానపు ఆలోచనలు అనేక ఐడియాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి వాటన్నిటి నుంచి బయటపడాల్సి అప్పుడే వీడు అశుభం నుంచి మోక్షాన్ని పొందుతాడు కాబట్టి వీడు ఏమైనా తెలుసుకోవాలి ఒక పరిచ్ఛిన్నమైన అహంకారం రూపంగా ఉండే భోక్తృత్వము అజ్ఞానం చేత వచ్చినది భోక్తృత్వాన్ని వచ్చే సంతృత్వం అజ్ఞానం చేత వచ్చినది ఇది భోక్తృత్వాన్ని విడిచిపెట్టింది కర్మమే బాధిస్తారంటే మా ఫలేషు ప్రధాన ఫలాన్ని విడిచిపెట్టడం అంటే భోక్తృత్వాన్ని విడిచిపెట్టడం అని అర్థం మా కర్మ కర్మ ఫలత్యాగం చేయమంటారు సో కర్మఫలత్యాగం చేయడం అంటే భోక్తృత్వ త్యాగం చేయటం ఎందుకంటే కర్మఫలం ఇంకా వీడి దేనికి రాలేదు కర్మఫలం ఎక్కువ వస్తుంది దాన్ని ఇంకా ఎక్కువ వచ్చి దాన్ని వీడికి ధ్యానం చేస్తాడు మీ దగ్గర ఉన్నది వీడికి ధ్యానం చేస్తాడు మీ దగ్గర ఉన్నది ఏంటంటే కర్మఫలం చేత ఉపలక్షితమైన భౌతికత్వం ఉంటుంది దాన్ని వీడికి ధ్యానం చేస్తాడు ధ్యానం చేస్తే దాని నెక్స్ట్ స్టెప్ లో కర్తృత్వ ధ్యానం చేస్తాడు కర్తృత్వ ధ్యానం ఎప్పుడైతే చేస్తాడో ఆత్మ అకర్తాన్ని తెలుసుకుంటాడు అప్పుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో కర్మను ఎకర్మ వేస్తే అకర్మను కర్మయ వచనం ఫీట్ అయిపోతుంది వాడి వాడి యొక్క దర్శనంలో అని ఫీట్ అయిపోతుంది వాడు జ్ఞానం వాడు మోక్షాన్ని పొందినవాడు కాబట్టి ఈ విధంగా జ్ఞానజ్ఞాన మోక్షం వస్తుంది అంటే మీరు ఈ విధమైనటువంటి ఆత్మస్వరూపం యొక్క నిశ్చయం చేత మోక్షం వస్తుందని తెలుసుకోవాలి కానీ అక్కడ ఉండే పదాలు నిశ్చయమని పెట్టి దానివల్ల మోక్షం వస్తుంది అని చెప్పడం తప్పు ఎందుకంటే మీమాంసకుల యొక్క నియమం ప్రకారం కూడా నిత్యకర్మ అనుష్ఠిస్తే ఏ ఫలమైనా రావచ్చు మోక్షం కానీ వాతావరణం నేను నిత్యకర్మను గొప్పది తెలుసుకుంటే ఏమీ కలగదు అని ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తాను కథం నిత్యానామనుష్ఠానాత్ అటుభాత్ సమాభావ జ్ఞానాత్ కాబట్టి అశుభం నుంచి విముక్తి కలగాలండి అశుభం నుంచి విముక్తి కలగాలంటే మీమాంసకుడే గొప్పనండి నిత్యకరం వల్ల గొప్పవారు కదా అభిప్రాయం మంచిది అశుభం నుంచి విముక్తి కలగాలి నిత్యకర్మలను అనుష్ఠిస్తే అశుభం నుంచి విముక్తి కలుగుతుందా లేకపోతే నిత్యకర్మలకు ఫలము ఉండదు అని తెలుసుకుంటే అశుభం నుంచి విముక్తి కలుగుతుంది అనుష్ఠిస్తే అశుభం నుంచి కాబట్టి నీకు చెప్పిన సిద్ధాంతం ప్రకారం కూడా నిత్యకర్మల యొక్క నిత్యకర్మలకు ఫలం లేదు అన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దాంట్లో ఏం సందేహం లేదు నిత్యకర్మలకు ఫలం ఉండదు సో నిత్యకర్మలకు ఫలాభావం అని తెలుసుకుంటాం తెలుసుకుంటే సరిపడదు మీరు వెళ్ళి నిత్యకర్మలు చెయ్యాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ సత్యోదార్థం మంచిగా అని నిత్యకర్మలు ఈ నిత్యకర్మల్ని మనం చేస్తే ఫలం ఉంటుంది కానీ చేస్తే మోక్షం వస్తుంది కానీ వీటికి ఫలశ్రవణం లేదు అక్కడ ఆ వాక్యాల్లో ఫలం లేదు ఫలం చెప్పలేదు కాబట్టి నిత్యడం ఫలం చెప్తే కామకర్మ ఇది వ్యవస్థ జ్యోతిష్టమైన స్వంత కామో యజేత ఇది నిత్యకర్మ కామకర్మ కామ్య తర్వాత అహరహ సంధ్యా నిత్యకర్మ కాబట్టి నిత్యకర్మని ఇది నిత్యకర్మ అని తెలిసింది తెలిసింది మోసం వస్తుంది తెలిస్తే మోసం వస్తుంది అంటే అనుష్ఠించడానికి అనుష్ఠానం లేకుండా అశుభముక్తి సమత్వేన శోభితం నిత్యకర్మజ్ఞానం వా భగవత చూడండి ఈ ప్రకరణం కర్మ ప్రకరణం కాదు ఈ నాలుగో అధ్యాయం గీతలో శ్రీకృష్ణుడు అశుభానికి మోక్షాన్ని కలిగించే జ్ఞానాన్ని చెప్తున్నాడు కానీ ఇక్కడ నిత్యకర్మల గురించి చెప్పడం మొదలుపెట్టలేదు ఆయన జన్మలుగా అనుకర్మల గురించి చెప్తున్నాడు నిత్యకర్మలకి ఫలం లేదు ఆ విషయం నువ్వు తెలుసుకో తెలుసుకుంటే నీకు మోసం వస్తుంది అని చెప్పట్లేదు అది కాదు నాకు వాట్ చేయండి తర్వాత నిత్యకర్మల యొక్క జ్ఞానం నిత్యకర్మలను గురించి తెలుసుకుంటే చాలా గొప్ప అది తెలుసుకోవడం అవసరము అనే ఆ టాపిక్ కాదు నిత్యకర్మ జ్ఞానమే కాదు నిత్యకర్మలకు ఫలము లేదు అని తెలుసుకోవడం చేత మోక్షం వస్తుందని చెప్పేటువంటి మాట కూడా కాదు ఈ టాపిక్ కాదు ఇది కేవలము ఆత్మస్వరూపాన్ని చెప్పేటువంటి కాబట్టి దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఏకేనా బ్రాహ్మణ అకర్మదృష్టం కాబట్టి కర్మలను అకర్మను దర్శించుతాను కదా ఉంది అక్కడ కర్మని అకర్మ ప్రత్యేక ప్రత్యేకత దర్శనం సో కర్మలను అకర్మను దర్శించుతా అంటే అది నిత్యకర్మ దానికి ఫలం లేదు కాబట్టి ఫలాభావం అన్నది ఫలాభావము అనే గుణము ఫలము లేకుండా అనే గుణము కర్మాభావానికి కూడా ఉంటుంది కనుక అక్కడ నిత్యకర్మ అహర్మగా వర్ణించారు అంటూ చెప్పినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఇది తిరస్కరించబడింది కర్మని అకర్మ దర్శనం ప్రక్షిప్తం వల్ల అకర్మని కర్మ దర్శనం నటి అకర్మని కర్మేక దర్శనం కర్తవ్యతామాత్రం ఇంకా రెండో దానికి నేను చదివితే కరెక్ట్ కర్మణ్యకర్మ యొక్క చేతని మొదటిది దాంట్లో నిత్యకర్మల పరంగా చేసిన వ్యాఖ్యానాన్ని తిరస్కరించడం అయింది ఇక్కడ వరకు ఇప్పుడు అకర్మ నిత్యకర్మయ అనేది రెండో వరకు దాన్ని నిత్యకర్మల పరంగా చేసిన వ్యాఖ్యానాన్ని తిరస్కరిస్తున్నాను అది వరకు నిత్యకర్మయ హాకి నిత్యకర్మల వ్యాఖ్యానం ఎలా చేశారు నిత్యకర్మలు చేయకపోతే ప్రతివాడి దోషం చేయకపోవడం అంటే అకర్మ దానికి ప్రతివాడి దోషం ఉంది ప్రతివాడి దోషం అంటే ఫలమే కదా కాబట్టి చేయకపోతే ఫలం ఉంది దుష్టఫలం కాబట్టి ఫలం ఉందన్న కారణంగా అది వాస్తవంలో చేసుకోవడమైనా అది చేసిన దాంతో సమానం కాబట్టి అకర్మణిక కర్మగా అని వ్యాఖ్యానం నిత్యకర్మల వ్యాఖ్యానం ఇప్పుడు దాని కన్నా సో అకర్మణ కర్మ యొక్క దర్శనం నా కర్తవ్యతగా ఇక నా తోచ్యతే కాబట్టి నిత్యకర్మలు చేయకపోతే ఎక్కువ దోషం వస్తుంది కాబట్టి నిత్యకర్మలు చేయకపోవడం కూడా కర్మ వంటిదే అని తెలుసుకో అని ఇక్కడ బోధించటం ముందు తాత్పర్యము కాదు అలాంటి బోధన అవసరం కర్మ దగ్గర అలాంటి బోధలు చేయవచ్చు అలాంటి తలకిందులు బోధన ప్రయోజనరహితమైన బోధలు అలా చేయవచ్చు ఎప్పుడు కూడా మీరు స్థలం స్థలం లేదు ప్రయోజనం లేదు నిత్యకర్మలకు స్థలం లేదన్నారు కాబట్టి స్థలం లేకుండా ధర్మం ఉంటుందా అనే ఒక సంబంధిత ఆత్మతో మీరు పడకూడదు స్థలం లేకుండా ధర్మం ఉంటుందా అంటే ఉంటుంది ఏమిటో నిత్యకర్మ అలాగే స్థలం లేని కర్మకి దాని డెఫినేషన్ అనేది నిత్యకర్మ డెఫినేషన్ మీరు తీసుకొని మీమాంస శాస్త్రంలో ఏమిటది స్థలము లేని కర్మ స్థల స్థిరము లేని కర్మ స్థలం యొక్క ప్రసంగము లేని కర్మకి నిత్యకర్మ మరి స్థలం లేకుండా కర్మ ఏం చేస్తారని కదా ఆర్గ్యుమెంట్ స్థలం లేకుండా దేవుని ప్రయోజనం అవుతుంది స్థలం లేదు ప్రయోజనం లేదు ఇప్పుడు శ్రీకృష్ణుడు స్థలాన్ని త్యాగం చేయమన్నాడు కానీ ప్రయోజనం లేని కర్మం చేయమంటాం లేదు ఇలా ప్రయోజనం లేని కర్మ అంటే ఏంటి దూరపడిన ఒక గుణపం పట్టుకెళ్ళి ఒకటి దెయ్యం తీసేసి మళ్ళీ దాన్ని తప్పేసి దేవి చేయడం కర్మే దాన్ని తప్పేయడం కర్మే తప్పేసి వచ్చేసి ఇదిగో నేను కర్మ వివరాన్ని నష్టించాను ఇంకా అక్కడ చెప్తున్నాను సమత్యాగం చేయకున్నారు కానీ ప్రయోజనం లేని కర్మం చేయకున్నారు కర్మ లేదు ప్రయోజనం లేదు దీనికి మామూలుగా నేను స్టాండర్డ్ చెప్పేది దృష్టాంతం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీర్ ఉంటాడు కర్మ చేస్తాడు ఏం కర్మ చేస్తాడు ఏదో రోడ్డు వేస్తాడు రోడ్డు నిర్మాణం చేయడమే కర్మ చేస్తాడు అంటే బ్రిడ్జి కడతాడు చిన్న బ్రిడ్జి కడతాడు ఇది కర్మ ఈ కర్మకి ఫలం ఉంటుంది ప్రయోజనం ఫలం ఏంటి వాడి గురించి జీవనం ఆ కర్మ చేయడం వల్ల వాడికి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి జీతం అనేది అది ఫలం ప్రయోజనం ఏంటి సమాజానికి సమాజం దీంతో కోసం చెప్పి తెలియజేస్తూ ఉంటారు అది ప్రయోజనం ఫలం అహంకారం చుట్టూ ఉంటుంది ప్రయోజనం సమష్టికి చెంది కాబట్టి తెలిసిన శ్రీకృష్ణరామిత్రులంటే అహంకారాన్ని తిరస్కరించి అహంకారాన్ని తిరస్కరించే పద్ధతి ఏంటి దీని సెల్ఫ్ వినయాలు అంటారు స్వామి వివేకానంద వారు తమ ఉపయోగిస్తారు అహంకార తిరస్కారం చేయదు అహంకారాన్ని తిరస్కరించడం అలాగా అహంకారం అనే దాన్ని బలం చేసినది ఫలాసక్తి ప్రశ్న వల్లే అహంకారం బలపడుతుంది దాని బలం అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఫల ప్రశ్నలను ఎప్పుడైతే త్యాగం చేసేసారో నాకు ఫలం లేదే ఇస్తాను నాకు ఆసక్తి లేదు అని ఎప్పుడైతే త్యాగం చేసేసారో ఫలం త్యాగం చేయడం అక్కర్లేదు లేదు త్యాగం చేయాలి ఫలం ఏంటో లేదు మీరు నెల రోజులు కష్టపడి బ్రిడ్జి కడితే ఫలం జీతం వస్తుంది అది ఇప్పుడు లేదు కట్టేప్పుడు ఉండదు కట్టే కాబట్టి ఎలా త్యాగం చేస్తాను కాబట్టి కట్టేపుడు ధ్యానం చేసింది ఏంటి ఫలత్యాగం కాదు ఫలాసక్తి త్యాగం ఫలముందుండే కృష్ణ త్యాగం చేయాలి దాన్నే ఫలత్యాగం విష్ణు కర్మ ఫలత్యాగి త్యాగి త్యభిధీయే అభివృద్ధి వచ్చాయి ఎవరైతే కర్మఫలాన్ని త్యాగం చేస్తారో వారు త్యాగి కర్మ కర్మజం హి ఫలం త్యక్వ కర్మ నుంచి పుట్టే ఫలం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయాలి ఇంకా పుట్టమే లేదా పుట్టకుండా ఇలా త్యాగం చేయమంటావు అంటే మరొక ముందే కృష్ణను త్యాగం చేయండి చిత్త త్యాగం లేదా సంసార త్యాగం చిత్తంలో త్యాగం చేయండి ఫలాన్ని త్యాగం చేయండి ఫలాన్ని త్యాగం చేస్తే కర్మం చేయడానికి ఎందుక ప్రయోజనం కోసం ఇంజనీర్ లాభం చేయాలి ఫల ప్రశ్నని త్యాగం చేసి సమాజ ప్రయోజనం కోసం పనిచేయాలి పని చేస్తే ప్రాక్టికల్ గా మీరు చూసుకోండి పని చేస్తే ఏమవుతుంది ప్రయోజనం సిద్ధిస్తుంది ఆ విద్యలు అంటారు జనం అందరూ కూడా ఆనందపడతారు వాళ్ళందరూ ప్రయోజనాన్ని పొందుతారు అది మీద జనతా జనార్దనను సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుని మీరు ఆరాధించిన వాడు అవుతారు ఫలకృష్ణాన్ని త్యాగం చేశారు కదా అహంకారం లేదు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు ఇది కర్మయోగం మరి జీతం ఇస్తారా ఇవ్వరా ఫలం వస్తుంది ఫలం రాకుండా ఇదే ఎగ్జాంపుల్ నేను మనసుకుంటాను కాబట్టి ఫలత్యాగము అన్నది అలాగే త్యాగం చేయాలి ప్రయోజనాన్ని సంరక్షించాలి ప్రయోజనంలో అహంకారం ఉండదు స్మాల్ ఈగో ఉండదు ప్రయోజనంలో స్మాల్ ఈగో కొంతసేపు ఫలాన్ని తీసుకుంటుంది కామ్యకర్మ త్యాగం చేయమని చెప్పి నేను చెప్తున్నాను కామ్యకర్మలను త్యాగం చేసేయడం ఎందుకంటే కామ్యకర్మలలో అహంకారాన్ని బలం చేసేటువంటి ఆ హామీలు ఉంటాయి వాటిని క్యారీ చేస్తున్నారు సరే ఇక్కడ ఒక పూర్వపక్షాన్ని మనం నిరాకరించాల్సినటువంటి సందర్భం ఉంది నిత్యకర్మల దగ్గర వచ్చేప్పటికి శృతి ఏమనిపిస్తుందంటే నిత్యకర్మలని చెయ్యని నిత్య స్థితి కష్టం కారణం మాతృదేవో భవ పితృదేవో భవ సత్యంవద ధర్మం అని కేవలము ఇలా తెలియ తెలియని చెప్తుందా లేకపోతే నీకు సత్యము దొరికినట్లయితే కలదు లేదని తెలుసుకో అని చెప్తున్నా అది సత్యములు పలికితే ధనము లేదు కనుక సత్యములు పలుకుట కర్మాభావం పలికితే కనుక అది అకర్మ ఏది తెలుసుకో అని చెప్తున్నా వాక్యంగా సత్యాన్ని పలుకుతుంది తెలుసుకో అని చెప్పిన సందర్భం కాదు తెలియ చెప్పిన సందర్భం లేదా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పే సందర్భం కాబట్టి మీమాంసకులు ఇక్కడ ప్రవేశించాలి అకర్మానికి కర్మయ అనే ఆ సెకండ్ హ్యాప్ని నిత్యకర్మలకి అంతగట్టి దాని ఎందుకు ఏదో రకంగా నిత్యకర్మను ప్రవేశపెట్టి వ్యాఖ్యానం చేయటం కాబట్టి సత్యవాదో భవతి విజ్ఞానాత్ శ్రీచిత్తఫలం సత్ ఎందుకంటే నిత్య కర్మలను చేయకపోతే ప్రత్యవాదం వస్తుంది అని తెలుసుకున్నారనుకోండి ఆ జ్ఞానం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా మరి దేని వల్ల ప్రయోజనం ఉంటుంది కర్మలను చేయకపోతే ప్రతివాదం వస్తుంది అని తెలుసుకుని వెళ్ళి చక్కగా కూర్చుని కర్మలను చేస్తే లాభం కాబట్టి కర్మలను చేయకపోతే నిత్యవాద దోషం వస్తుందని ఎవరు తెలుసుకుంటారో వారు మోక్షం పొందుతారు అని వాక్యం ఎలా ఉంది అసందర్భంగా లేదు ఇందరూ అసందర్భంగా అయితే దారుణంగా కనిపిస్తున్నారు అసందర్భంగా ఉన్నది నిత్యకర్మలను చేయకపోతే ప్రతివాదం వస్తుంది లంకం పుట్టుకుంటే యాంటీ కనసం జీవోవాలు పట్టుకునే అవకాశం ఉంది అని తెలుసుకుంటే వాడు కృతార్థుడు కదా అందరికీ తెలుసు అలా తెలుసుకుంటే కృతార్థుడు ఎవరు అలా తెలుసుకుని లంకంతో సంబంధం లేకుండా తన కర్తవ్యకరణ చేస్తున్నాడు చేసుకున్నాడు వాడు సమాజంలో కామన ధోరణి బాగా పెరిగిపోవడం చేతనే మీకు ఈ కరప్షన్ అన్నది అంతటా వ్యాపిస్తుంది వారు లౌకిక జీవితంలో లంచం ఇచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే బేసికల్ గా మీకు డిజైనింగ్ ఎంటిటీ కామనల ఎంపీగా బతుకుతూ ఉంటారు ఈ కొడుకులు ఆ కొడుకులు ఆ కొడుకులు ఈ కొడుకులు ఎండ్లెస్ అంతా బతుకుతూ ఉంటారు దాంతో వారు మార్కెట్ ప్లేస్కి వెళ్ళినా కామన్ కామి నా కామి అని విధి గోదావరి మూడో వర్ణంలో ఉంది అన్నిటికీ నేను గోదావరిలో ఉంటాను ఒక ఆయన నాతో హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తుంటే తొమ్మిది అయిన తర్వాత చెప్పాను చూడండి ఇలా అన్నారు తర్వాత మీరు ఏమనుకోకండి అతను ధోరణాలు నేను ప్లీజ్ అనుకుంటాను ఎందుకంటే ఆయన ఏదంటే అది ఆ టీవీలో చెప్పాను ఇంకా అన్నింటిలో చెప్పాను ఇలా అనుకుంటాను ఎందుకంటానంటే ఆయన మీద ఉండే ప్రేమతో ఉంటాను ఆయన ఆయన కావాలంటే తెలుసుకునే ఉపాయం చెప్తున్నా కానీ నేను మరోటే కాదు అది సీటీలు గారు సో ఒక ప్రేమతో తల్లి మాట అందరికీ సో నా కామ్యం ఇత్యాదని విధి కామికులకు కావద్దు అనేది మన సమాజంలో మొత్తం వ్యవస్థంగా కూడా కామనలను ప్రమోట్ చేస్తుంది సమాజ జీవితంలో సో ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి వాళ్ళు ఏమని రైతుల దగ్గరికి వచ్చి ఏమని నువ్వు నీకు గిట్టుబాటు ధర ఏ రూపాయలు రావాలి అంతకంటే తక్కువ వచ్చినట్లయితే ఆత్మహత్య చేసుకుంటాను నీ దగ్గర నుంచి ఏం చెప్తారు అపోజిషన్ పార్టీలో చేసే ఉపకారం ఏంటంటే ఉపకారం వీడు ఏదైతే పవర్ లో కూర్చున్నప్పుడు అవతల వాళ్ళు వచ్చి అదే కాదు వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు వీడి మధ్యలో వీడు దారి అవుతారు వాళ్ళలో కొంతమంది కట్టుకోలేక ఆత్మహత్య చేస్తారు నిజంగా రాజకీయ నాయకులు కల్పించిన వాతావరణం కామనాన్ని తెలిసేసి రాజకీయ నాయకులను కల్పించారు పూర్వం రైతులకి ఎకరం భూమిలో ఇరవై బస్తాలు తల్లి రోజుల్లో రైతు అన్నవాడు ఎప్పుడూ ఆత్మహత్య ఎదుగుతుంది ఇప్పుడు ఎకరం భూమిలో ఇరవై బస్తాలు బదులు అరవై బస్తాలు పండుతుంటే ఆత్మహత్య వాడు వరి పండించడం మానేసి వరిలో కంటే పత్తికి చాలా ఎక్కువ నికరాదాయం వచ్చేస్తుంది ఆశతో పత్తి పండించినప్పుడు ఆత్మహత్య పొగాకైతే ఇంక చూసుకోకర్లేదు లక్షలు అర్థం చేయొచ్చు అని చెప్పేసి పొగాకులో ప్రవేశించిన వాడు ఆత్మహత్య వృద్ధులైతే మరీ లక్షలు వచ్చారు మా వీళ్ళు ఆత్మహత్య ఈ ఆశాపాతకం అనేది ఈ ఆశని పెంచి పోషించింది రాజకీయ వ్యవస్థ రాజకీయం కూలి ప్రశ్నించాలని గార్డెన్స్ వ్యవస్థలో ఉంది అది అంతకన్నా భిన్నమైన గార్డెన్ ఏం చేస్తున్నాడు నువ్వు ఈ దోరుకు తీరాలంటే ఇచ్చే ఈ దోరుకు తీరాలంటే ఇచ్చే ఈ దోరుకు తీరాలంటే ఇచ్చే ఎప్పుడు మన కోరికలను ప్రమోట్ చేయటం ఏది ప్రమోట్ చేయాలి నిష్కామంగా ఉండడాన్ని ప్రమోట్ చేయాలి కానీ కోరికలను ప్రమోట్ చేయకూడదు ఎందుకంటే కోరికల్ని వాళ్ళు కలిగి ఉంటారు జనం కలిగి ఉంటారు కామనన్నది అజ్ఞానం చేస్తే సహాయంగా ఉంటుంది మనిషిలో కామనం ఉంటుంది వాటిని దీనిలో ఓకే అంటే లేని ఓటు లేదు నిష్కామంగా ఉండమని సమాజ నాయకులు మత అధికారులు మతాది మతాధిపతులు మతాలను ధర్మ అధిపతులు ప్రమోట్ చేయాలి నిష్కాలంగా ఉండండి ప్రమోట్ చేయాలి మీరు అలా రాజకీయంలోనూ మతాలలోనూ కనుక అటువంటి ప్రమోషన్ ఉన్నట్లయితే సమాజంలో కరప్షన్ తక్కువగా ఉంటుంది ఆత్మహత్యలు తక్కువగా ఉంటాయి ఒక రకమైన పద్ధతిగా సమాజం నడుస్తూ ఉంటుంది నాతి విద్యాకారం జ్ఞేయత్వేన చోదితం నిత్య కర్మలను చేయకపోవడం గురించి తెలుసుకో అలాంటి జ్ఞానం వల్ల మనకే ఉపయోగం దాన్ని అనుష్ఠిత ఉపయోగం నాపి కర్మాకర్మేతి విద్యావర్తనాత్ అతిపాత్ అవక్షణం బుద్ధిమత్వం యుక్తత కృష్ణకర్మకృత్వరూపం చ ఫలం ఉపపద్యతే ఈ ఆర్గ్యుమెంట్ ఉంటా బాగా ఓపిక వస్తాను దీనికి అంతకే కూడా మీరు కంగారు పడితే క్రమం ఎలాగంటే చూడండి కర్మని అకర్మగా అకర్మని కర్మగా తెలుసుకుంటే విపరీత దర్శనం అవుతుంది విపరీత దర్శనం వల్ల దర్శనము పట్టుకుని ఇదే బుద్ధిమంతుడంటే వీడే అబుద్ధిమానం యోగంటే వీడే దుస్త కృష్ణ కర్మలు అన్ని కర్మలు చేసిన వాడు వీడే అని ఈ విధంగా విపరీత దర్శనాన్ని ఇంత గొప్పగా చూపించడం కానీ అయితే విపరీత దర్శనం వల్ల ఇంత గొప్ప లాభం ఉందని కానీ చెప్పడం అది అది అది బోధ అవుతుందా అజ్ఞానం అవుతుందా బోధ ఎలా ఉంటుంది కాబట్టి బోధ అంటే ఎలా ఉంటుంది ఈ వస్తువు ఏదో దానిని అదిగా చూస్తే వస్తువుని యథార్థ దర్శనం వల్ల వాడు అన్ని కర్మలు చేసినట్టు అవుతుంది వాడు యోగి యుక్తులు అవుతారు వాడు బుద్ధిమంతులు అవుతారు ఇంకా అనుభవం ఉందా లేకపోతే కర్మ విపరీత దర్శనం వాళ్ళు ఇవన్నీ అవుతారు అయితే మనం మీరు ఎలా చెప్తారు మనం ఎలా చెప్తాము వీరు అజ్ఞానం చేత కర్మను అకర్మముగా అకర్మను కర్మగా అనుకుంటున్నాడు విపరీత దర్శనంలో ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడికి ఆ విపరీత దర్శనాన్ని తిరగేశాడు అటు తిరగేసినట్టుగా తిరగేశాడు అజ్ఞాని ఏ దేనిని చూసి కర్మను అకర్మనుగా రచించున్నాడో ఆ అకర్మను కర్మగా తెలుసుకున్నవాడు జ్ఞాని అని చెప్తారు అది కాదు విపరీత దర్శనాన్ని ఇంకోసారి రివర్స్ చేస్తుంటాడు కర్మ అదే అర్జునుడు కాదు లేదా నేను ప్రారంభంలోనే నిత్య కర్మ ఉంది అక్కడ ఆ కర్మని అకర్మ అనుకో ఎందుకంటే కర్మని అకర్మ ఎందుకు అనుకోవాలి ఎందుకంటే అది అవడానికి కర్మే అయినా ఫలము లేదు అనే కారణం చేత దాన్ని అకర్మగా తెలుసుకోంటే విపరీత దర్శనమైందిగా అక్కడ కర్మ మానేసేది లేదు అది అకర్మ అది అకర్మైనా అది కర్మగా అనుకో ఎందుకయ్యా అంటే ప్రత్యవాయ దోషం అనే ఫలం వస్తుంది కాబట్టి అది అకర్మైనా కర్మగా తెలుసుకుంటే విపరీత దర్శనం విపరీత దర్శనం వల్ల ఇంతటి ప్రయోజనం ఉందని మాట్లాడడం తప్పు ఆల్రెడీ అజ్ఞానం చేత మీరు విపరీత దర్శనంలో ఉన్నారు ఆ విపరీత దర్శనాన్ని రివర్స్ చేసి యథార్థ దర్శనం వల్ల మీరు కష్టాన్ని పొందుతారు అని చెప్పాలి కానీ కాబట్టి విత్తనమాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టి చెప్పినటువంటి వ్యాఖ్యానం తప్పు నిత్యాజ్ఞానమేవీ సాక్షాత్ అశుభస్వరూపం ఇదిస్మాత్ శుభాన్మోక్షణం అని మీరు ఆలోచించండి అది యథార్థంగా కర్మ అనుకోండి యథార్థంగా కర్మ నిత్యకర్మ ఉందనుకోండి అది కర్మ దాన్ని మీరు అకర్మగా తెలుసుకున్నారనుకోండి యథార్థంగా కర్మ అయిన దాన్ని అకర్మగా తెలుసుకున్నారనుకోండి అది అది నిత్యాజ్ఞానం మిథ్యాజ్ఞానమంత అశుభము అమంగళము అనే కనబడట్లేదు ఇప్పుడు ఏమంటున్నారు మీరు నిత్యాజ్ఞానం అనే అశుభం వల్ల మోక్షం వస్తుంది దేని నుంచి మోక్షం వస్తుంది అశుభం నుంచి మోక్షం వస్తుంది అశుభం వచ్చి అశుభం నుంచి మోక్షాన్ని ఎలా ఇస్తుంది కాబట్టి మిథ్యాజ్ఞాన రూపమైన అశుభం వల్ల అంతుభోగ రూపమైన సంసారం నుంచి నివృత్తి కలుగుతుంది అనే మాట తప్పు ఎందుకంటే అశుభము అశుభమును తొలగించదు అశుభం అశుభాన్ని ఎప్పుడు తొలగించదు తప్పుగా తెలుసుకోవడమే పెద్ద అశుభం మనిషి జీవితంలో మనిషి అశుభాలని ఏమనుకుంటాడు వీళ్ళు వస్తే అశుభం లేకపోతే ఈ నక్షత్రం అశుభం ఆ నక్షత్రం అశుభం ఈ వారం అశుభం ఆ గ్రహణం అశుభం ఇలా ఏదో పేర్లు పెట్టింది ఏదో కొంత ఇన్సిడెంటల్ గా ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అవన్నీ నేను కాదన్న ముందు నా తాత్పర్యం కాదు సో ఎందుకో ఇది అశుభం అది అశుభం అని ఆకాశంలో ఉండే గ్రహాల అశుభం అంటాడు నక్షత్రాల శుభం అంటాడు లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి పిల్లి కుక్క నక్షత్రాలు లేని జంతువుల అశుభం అంటాడు లేకపోతే కల్పితమైన దిక్కులు అశుభం అంటాడు దిక్కులు కల్పితమైన విధానమే కదా ఆకాశం అంతా ఒక్కటే ఎంతో దిగ్విభాగం కల్పితం దాన్ని శుభం అశుభం అంటారు ఏవో అశుభాలు అంటాడు అది విసిద్ధింటాం ఆ సందర్భంలో వాటికి ఏదో లాభిస్తుంటే ఉండొచ్చు అసలైన అశుభం ఏమిటంటే శంకరులు చాలా గొప్ప విషయం చెప్తున్నారు అసలైన అశుభం ఏంటంటే wrong idea in the mind మనసులో ఒక తప్పుడు భావం చేత మనిషి బంధింపబడతాడు మనిషి తాను పట్టుకున్న వస్తువు చెడ్డదని తెలిస్తే విడుదల చేయగలుగుతాడు ధనాన్ని విధులు పెట్టమంటే విధులు పెడతారు ఏదో దానం అనేది చేస్తారు మీరు ఏదో పుణ్యం వస్తుంది స్వర్గానికి పోతాం రా అని చెప్తే ఏదో కొంచెం కష్టపడుతున్నాం సుఖపడుతానో నవ్వుతున్నాం అనుకున్నాను దేవుడు అన్నది బయట పారేస్తాం డబ్బులు ఇచ్చేస్తాను అంతేగాని తప్పుడు భావజాలాన్ని విధులు పెట్టడం లేదు చాలా భావజాలము బంధించినంత గట్టిగా ఏది బంధించదు కాబట్టి మిథ్యాజ్ఞానమే పెద్ద అశుభం అదే అశుభం ఇక అటువంటి అశుభ రూపమైన మిథ్యాజ్ఞానం నుంచి అశుభ రూపమైన సంసారం నుండి నిమిత్తి కలుగుట అనేది సుతరాము అసందర్భమైన మాట నది సమస్తమత నివర్తకం భవతి చీకటి చీకటిని అందరూ పోగొట్టలేదు ఈ గదిలో బాగా చీకటిగా ఉందనుకోండి ఆ గదిలో కూడా చీకటి లేదు అక్కడ చీకటిగానే ఉంది కాబట్టి తలుపు తీసేస్తే అదేంటి ఈ చీకటి కలిసి వెళ్తూ వస్తుంది అని అలాంటిది ఏమీ ఉండదు చీకటి చీకటిని ఎవరూ పోగొట్టదు కాబట్టి ఇక్కడ ముఖ్యా జ్ఞానాన్ని చెప్పటం లేదు కర్మని అకర్మ కర్మను అకర్మగా తెలుసుకో అని అన్నప్పుడు అది యథార్థంగా కర్మ అయి ఉంది దాన్ని మీరు అకర్మగా తెలుసుకుంటే అది యథార్థ జ్ఞానం అవుతుందా నిత్య జ్ఞానం అవుతుందా నిత్య జ్ఞానం అవుతుంది మరి యథార్థ జ్ఞానం ఎప్పుడవుతుంది అది వాస్తవంలో అకర్మ మీరు కర్మని భ్రమపడ్డారు మీరు వచ్చి ఇతరుల చేత అకర్మలే ఉండగా కర్మాన్ని భ్రమపడిన దాంట్లో అకర్మని రక్షించారు అప్పుడు అది యథార్థం అవుతుందా నిత్యవుతుందా యథార్థం అటువంటి యథార్థ జ్ఞానం వల్ల అశుభ నివారణ ఉంటుంది కానీ విపరీత దర్శనం వల్ల అశుభ నివారణ ఉండదు కాబట్టి కర్మ ఉంది అకర్మను చూడు అకర్మ ఉంది కర్మను చూడు అంటే అది విపరీత దర్శనం అని మాత్రం అవుతుంది ఆ పొరపాటు చేస్తాం ఈ శ్లోకం చాలా కఠినమైన శ్లోకం ఈ శ్లోకమే కాదు కర్మకు సంబంధించిన ఫిలాసఫీ చాలా క్రిటికల్ గా చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేస్తాం అవయోప్యత్ర మోహిత అన్నారు శ్రీకృష్ణుడైనా నేనన్నాను కవులు పండితులు అనుకున్న వాళ్ళు మాకు కర్మయోగం అనుకున్న వాళ్ళు కూడా మొహాన్ని నేను మామూలుగా చూస్తున్నాను ఎవరో పెట్టుకుని పెట్టిన పక్కన కూర్చున్నాను కూర్చుని ప్రసంగం ప్రసంగంలో నేను నా జీవితం నేను విద్యార్థులకి కర్మయోగాన్ని గురించి అదే నేను ఎవరు విధిస్తున్నా కర్మయోగం యొక్క మహిళలు చెప్తూ ఉంటాను చాలా అని చాలా సంతోషం కర్మయోగం యొక్క మహిళలు చెప్తా ఉంటారంటే కావాల్సింది చాలా బాగుంది ఐ అప్రిషియేట్ ఆ మహిళ యొక్క ఇంకో నాలుగు వాక్యాలు చెప్పేప్పటికీ ఆయన చెప్తున్నది కర్మయోగం కాదని నాకు స్పష్టం అది కర్మయోగం కాదని కాదు ఈ విధంగా కర్మయోగం చెప్పడం జ్ఞానులు అని అనబడే వాళ్ళు కూడా పప్పులో కాలు చేస్తారు చాలా క్రిటికల్ గా ఉంటుంది మళ్ళీ నన్నులో కదా కర్మ కర్మ రక్షణము అతనం ఇవా కర్మదర్శనం నతం మిథ్యాజ్ఞానం చింతది గౌనం ఫల అభావ ఫల భావాభావ నిమిత్తం ఇప్పుడు మీమాంసకులు చెప్పినటువంటి నిత్యకర్మ వివరణ ఏదైతే ఉందో దాన్ని మిథ్యాజ్ఞానం కొట్టి పారదర్శించారు మీరు పోవచ్చు మీమాంసకుడు అంటున్నాడు కాదు నేను చెప్పింది మిథ్యాజ్ఞానం కాదు మీమాంసకుడు మీమాంసకుడు ఏమంటున్నాడంటే నేను చెప్పింది మిథ్యాజ్ఞానం కాదు గౌడ జ్ఞానం నిత్యాజ్ఞానం లేదు గౌడ జ్ఞానం మీకు నేను దృష్టాంతం చెప్తాను ఇవన్నీ మన బ్రహ్మచిత్రాల్లో కూడా వస్తుంది నిత్యాజ్ఞానం అంటే త్రాగులు చూసి కాలం వస్తున్నాను అది మిథ్యాజ్ఞానం మిథ్యాజ్ఞానం కదంటే తప్పు జ్ఞానం ఇప్పుడు ఒక కుర్రాడు ఉంటాడు ఈ కుర్రాడు చాలా చలాకీ అయిన వాడనే భావం మనస్సులో పెట్టుకుని ఈ కుర్రాడు సింహం అండి అంటాడు కుర్రాడు సింహం సింహం మానవత అని సంస్కృతంలో ప్రయోగం మానవత అంటే ప్రముఖ యజ్ఞాన వీడు సింహము ఈ ఇప్పుడు ఇదిగో ఇది పాము అంటారు రాజును చూసి ఇది పాము అంటారు కుర్రాన్ని చూసి వీడు సింహం అంటారు ఈ వీరు సింహము అన్నది ప్రాతినిధ్యం కావాలన్నట్టుగా అది కాదది అది మిథ్యాజ్ఞానం కాదది వాడు సింహం కాదని వీడికి తెలుస్తూ ఉంటుంది సింహం కాదని తెలిసినా సింహం ఉంటుంది సింహ ఇలా సింహ అని ఇలా పెట్టుకోవాలి ఇలా వాడు పెట్టదు మనం పెట్టుకోవాలి మరి సింహం ఎందుకున్నాడు ఒక గుణాన్ని పెట్టాలి ఏమిటా గుణము సింహం ఎలా అయితే శౌర్యాన్ని కలిగి ఉంటుందో వీరు కూడా ఈ మ్యాన్ కూడా చాలా శౌర్యం కలవాలి అనే ఆ శౌర్యం అనే గుణాన్ని మనసులో పెట్టుకుని వీరు సింహము అన్నారు కాబట్టి దాన్ని గౌడ జ్ఞానం మిథ్యా జ్ఞానం అర్థమైంది కదండి అలాగే కర్మ కర్మ అన్నప్పుడు నిత్యకర్మను అర్థం చెప్పు నేను ఇక్కడ మతాన్ని చెప్తున్నాను నిత్యకర్మ నేను తీసుకోను నిత్యకర్మకు ఫలం ఉందా లేదా లేదు కర్మాభావానికి ఫలం ఉందా లేదా లేదు కర్మాభావం అంటే కర్మ చేయడం అన్ని చేస్తే ఫలం కానీ చేస్తే ఫలం ఉందని ఫలం లేదు కాబట్టి ఫల అభావము ఫలము లేకుండా అనే గుణము నిత్య కర్మకి కర్మాభావానికి సమానంగా ఉంది కదా ఆ గుణ సామ్యాన్ని బట్టి నిత్య కర్మని అకర్మగా నేను చిత్రిస్తాను కర్మని అకర్మ తప్పదండి తప్పదు ఇప్పుడు నిత్య కర్మను మానేసేదనుకోండి వారికి ప్రతి వారి దోషం అనే ఫలం వస్తుంది కదా కర్మని చేసేటనుకోండి ఫలం వస్తుంది కదా కాబట్టి ఫల భావము ఫలము ఎందుక అనే గుణాన్ని బట్టి కర్మను చేసినప్పుడు ఫలం ఉంటుంది నిత్యకర్మను మానేసినప్పుడు కూడా ఫలం ఉంటుంది కాబట్టి ఫలముందుక అనే గుణాన్ని బట్టి ఈ అకర్మ కర్మ వంటిది అంటే కర్మ నాకు అది అకర్మం తెలుసు అయినా కూడా కర్మకుండే గుణము ఏది ఫలభావం ఆ గుణం నేను కూడా ఉంది కనుక దీన్ని నేను కర్మగా చిత్రిస్తున్నాను ఇది గౌర జ్ఞానం కాదు మిథ్యా జ్ఞానం కాదయ్యా అని గౌరవం ఓకే ఇవన్నీ ఓపుకున్న వాళ్ళు చదువుతారు ఓపుకునే వాళ్ళకి ఇంత ఓపిక ఉండదు ఏదో కర్మాన్ని ప్రత్యేకంగా ఫలితం అనుకోవడం ఎందుకు వెళ్తూ ఉన్నా అలా నడుస్తూ ఉంటుంది అలా కాదు చాలా ఓపిక చదివి ఉత్సాహం ఉంటే నేను గ్రైండింగ్ అంటాను దాంట్లో అలాగా ఫిక్స్ అయిపోవాలి నారు మొక్కలు నారు నారు నాటినప్పుడు ఇంకా నాలుగు ఏలాగో నిలబెట్టి లేకపోతే కింద పడిపోయి మొన్నటి నేను పోతుంది అవుతుంది దాన్ని అక్కడ గ్రౌండ్ లో బాగా చూస్తా ఇది పూర్వపక్షం ఇంతరికి గౌరవం గౌరవం చెప్పడానికి నిమిత్తం ఏంటి గుణం ఉండాలి నిమిత్తం అదేంటి తన అభావం అభావం ఫలం ఉండడం అనేది గుణం ఫలం లేకపోవడం అనేది గుణం ఆ గుణాన్ని బట్టి కర్మ ఎందు అకర్మ అకర్మ ఏంటి కర్మ అనేది గౌర జ్ఞానం తప్పిస్తే నిత్యా జ్ఞానం కాదు మాకు మా ఇంటి నువ్వు నిత్యా జ్ఞానం అనే అభినందన పారవుతున్నాను అని మీమాంసలు చాలా సంస్థ చేస్తున్న నిత్యా జ్ఞానం అనేటువంటి మాకు మొగ్గు తెలుసా మాత్రం అది నిత్యా జ్ఞానం కాదు గౌర జ్ఞానం దాని మీద అన్నారంటే ఎలా చేతులు తీసుకోవాలో వారు అంటే వాళ్ళు చెప్పినట్టు సారం ఏం లేదు ఒకప్పుడు నేను చెప్పిన దాంట్లో కొంతవరకు బాగానే ఉంది అన్నదానికి సత్యం సత్యం అని చెప్తారు అప్పుడు కూడా ఖండిస్తారు సత్యం అన్నారు కదా అని వాళ్ళు ఏమో నెచ్చుకుంటున్నారు అప్పుడు కూడా ఖండిస్తారు అయితే బాధం అంటారు అంటే నువ్వు చెప్పిన దాంట్లో చాలా భాగం సత్యం సుమా అని చెప్పడం కోసం బాధం ఏ పర్వాలేదు ఏదో కొంత పర్వాలేదు చెప్పాడు అనుకోండి ఆయన తప్పే చెప్పాడు అనుకోండి నైస దోష నా పర్వాలేదు అది పెద్ద దోషమే కాదు ఏదో అంటున్నావు పెద్ద దోషమే కాదు అంతలాగా సీరియస్గా తీసుకోవట్లేదు నాకు చెప్తాను ఇది ఏమీ కాదు తీసుకోవడం మారేగా ఉంటే నా కర్మ కర్మ విజ్ఞానాది సోమాద్ కలస్య మీరు చెప్పండి నిత్యకర్మలు చేస్తే మోక్షం మోక్షమే వచ్చిందనుకోవాలి మోక్షమే వచ్చిందనుకోకుండా ఖ్యాత ఖ్యాన్నామ మోక్ష మోక్షమే వస్తుందనుకో నిత్యకర్మలని చేస్తే మోక్షం వస్తుందని చెప్తే బాగుంటుందా లేకపోతే ఈ నిత్యకర్మల ఏమో చాలా చెబుతూ ఉన్నాయో దీన్ని గుణాన్ని బట్టి కర్మను అకర్మగాను అకర్మను కర్మగాను కూడా దీన్ని చూడొచ్చు మనం అని ఆ విధంగా చూస్తే మోక్షం వస్తుంది చేస్తే మోక్షం చూస్తే వచ్చి మోక్షం ఏం అంటే మరి మీ ఆత్మ దగ్గర మా ఆత్మ దగ్గర పూర్తి లోపం చేయడం అనే మాట మేము గంగా ముందు తీసుకురావాలి ఆత్మ చేస్తుందా ఎవరు సో ప్రభుత్వ క్రియమానాన్ని వినయ కర్మాన్ని సర్వత అహంకార వినోధాత్మ కర్తాహమితి ప్రకృతి చేస్తుంది ప్రకృతి చలనం దాని ఏం చలనం ప్రకృతి అంటే చలనం ఉంటుంది వీరు అజ్ఞానం చేస్తారు ఆ ప్రకృతి ప్రకృతి అంటే ప్రకృతి కారణమైన దేహం ఆ ప్రకృతి కారణమైన దేహాన్ని తాను అనుకుని భ్రమపడి వీరు నేను కర్తను అనుకుంటున్నాను తప్పిస్తే అహంకార విమూఢాత్మ కర్తాహమతి నేను కర్తను వీరు అనుకుంటున్నాను కానీ నాతో ఒక అభిమానం అన్నారు అలాగే అన్నింటిలో కర్త కాకపోవచ్చు కొద్ది గొప్ప కర్త అవ్వాలి కదా ఇది ఈ డోంట్ ఎందుకంటే గీత గీతను చదివే విద్యార్థి అయితే అలా వస్తాడని చేయలేదు అలా అవతలంగా వస్తాడు అసందర్భంగా శ్రీకృష్ణుడు ఏమనిస్తాడు చెప్పు శ్లోకం చెప్పేస్తుంది వచ్చినా నీకు నేను అందిస్తే చెప్పు లేకుంటే ప్రియమానాలు చెప్తే వచ్చినా పూర్తి చేశాడు ఏమని చెప్పి పునయత్కర్మాని సర్వశ నా తర్వాత ఏముంది అహంకారని మేధాత్మ సప్తాహం ఇమన్యతే సప్తాన్ని తలుచుకోవడం ఎవరు అహంకార విమూఢాత్మ అహంకారేణ విశేషణ మూఢ ఆత్మా బుద్ధి సహ అహంకారము చేత అధికముగా వ్యామోహము పొందిన బుద్ధి గలవాడు కాబట్టి కొంచెం కర్త అవుతాడని ఊకోండి అది నాకు లేదు అండర్స్టాండ్ శాస్త్రం కాబట్టి నేను కర్త అనేది కేవలము అజ్ఞానం చేత వచ్చినటువంటి భావం కర్తృత్వం ఉన్నది ఆత్మస్వరూపంలో ఉండదు ఈ స్మృతి స్మృతి న్యాయ అనుభవం మహాత్ముల అనుభవాన్ని కూడా అనుభవం సో కాబట్టి ఈ కర్మ అకర్మ విజ్ఞానం దీనికి కర్మాకర్మ విజ్ఞానం అని కర్మ ఎందు అకర్మ అకర్మ ఎందు కర్మ అది విద్యాజ్ఞానం అవుతుందంటే విద్యాజ్ఞానం జ్ఞానం కాదు గౌణ జ్ఞానం అన్నారు పోనీ గౌణ జ్ఞానమే కాదు విద్యాజ్ఞానం జ్ఞానం కాదు ఈ గౌణమైన కర్మాకర్మ విజ్ఞానం వల్ల మొత్తం వస్తుందా ఎవరికి తెలియదు కర్మల్ని చేస్తే మోక్షం కావచ్చు అంతేగాని కర్మల ఎందు గుణాన్ని బట్టి కర్మాకర్మ అనే ఒక ఒక చిత్రమైన పరిస్థితి ఉంది మీరు గమనించాలని మీరు గమనిస్తే మోక్షం చేస్తుంది అలా కాదు కర్మల దగ్గర తెలుసుకుంటే మోక్షం కాదు కర్మల దగ్గర చేస్తే మోక్షం సరే ఒక పని జ్ఞాత్వా అనే దానికి కృత్వాన్ని యజ్ఞాత్వా మోక్ష్యతే సుఖారణానికి దేన్ని తెలుసుకుని నువ్వు మోక్షం పొందుతావు తెలుసుకుని మోక్షం అంతేకాని జ్ఞాత్వా కృత్వా మోక్ష్యతే అన్నాడు బ్రహ్మవిత్ ఆత్మీయత కాలం బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు పరం మోక్షం ఆత్మీయత మోక్షంలో పొందడం బ్రహ్మవిత్ మోక్షంలో పొందుతారా బ్రహ్మవిత్ కృత మోక్షాన్ని పొందుతారా కృత అనేది ఏమి లేదు వితే మోక్షాన్ని పొందుతారు తెలుసుకుని వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఇక్కడ నిత్యకర్మమైన అర్థం చెప్పి జ్ఞాత్వ సరపడదు కనుక తెలుసుకోవడం వల్ల ఒడిగి ఏం లేదు కనుక తత్వాన్ని కూడా చేసుకోవడం అలాంటి ప్రయత్నం తప్పదు ఎందుకంటే అలా చేస్తే ఏమవుతుందంటే ఒక మహాదోషం నాపి శ్రుత హాని అశ్రుత కల్పనయా తస్విశేష అక్కడ ఉన్నది శృతం ఇక్కడ ఉన్న పదాలకి శృతము అంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాత్రం మనం విన్నాం కదా అర్జునుడు విన్నాడు కాబట్టి శృతము శృతాన్ని విడిచికి చేయడం తెలుసుకుంటే మోక్షం వస్తుందనే ఆ మాట పక్కన బాగా అశ్రుత కల్పన చేస్తే మోక్షం వస్తుందని ఆ చేయడం అనే మాట అసలు లేదు లేని దాన్ని కల్పించడం ఉన్నదాన్ని విడిచిపెట్టారు ఇది చాలా తప్పు కొంతమంది ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు సో నన్ను ఒకళ్ళు అడిగారు ఏమంటే నీళ్ళు ఉందా కదా నీళ్ళు ఫ్రీ ఇల్లు అనే ఇల్లన్నా ఫ్రీ ఫ్రీ ఇల్లు ఫ్రీ ఇల్లు అని అనుకోండి ఉందా లేదా అని నేను నేను ప్రశ్న ఎన్ని ప్రశ్న నేను సమాధానం చెప్తాను ముందు నా ప్రశ్న మీరు చెప్పండి దాన్ని బట్టి నేను చెప్తాను ఓకే మీ ప్రశ్న ఇప్పుడు ఇల్లు ఉన్నప్పుడు ఇల్లు ఉందనుకో ఇల్లు నీకు ఇల్లు ఉంది ఇల్లు ఉంటే నువ్వు కష్టం అవుతావా అనువాది మాట మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు ఉందనుకో కష్టం అవుతారా అవునా అవుతారు కదా మీరు కష్టం అవుతారో అంటే తప్పదు ఇది ఒక ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్ ఉంది ఎందుకని అహంకార విమూఢాత్మ సప్తాహానికి నమ్యతే అవునండి సో సత్యం గ్రంథం ప్రళపం విసృజం గ్రంథం ఉన్మిషం నిమిషం నది నైవర్తికి కరోమి యుక్తో మన్యేత తత్వవిత్ అలా కాదండి మా అజ్ఞానావస్థలో వీళ్ళు పెట్టుకో దానికే ఉంటుంది అజ్ఞానావస్థలో వీళ్ళు ఎటు పెట్టుకో మరొకటి పెట్టుకో మరో అన్నీ పెట్టుకో సంసారం అంతా ఉంటుంది అజ్ఞానావస్థ కొడుకు కోడలు కూతురు దెబ్బలాట్లు అన్నీ ఉంటాయి ఏది పోవడం అజ్ఞానావస్థ నువ్వు అజ్ఞానంలో ఉంటానంటే చాలా అభ్యంతరం చీకట్లో ఉంటానన్న వాడికి వెలుతురులో వస్తే కళ్ళు పండుతున్నాయండి నేను కొంచెం సేపు చీకట్లో కూర్చుంటానంటే ఒక దోహం నుంచి కాబట్టి ఇల్లు ఉందా లేదా నువ్వే శక్తి చేస్తావు ఎనీవే ఇప్పుడు ఇది గౌణము నిత్యా జ్ఞానము కాదు అంటే ఈ విధంగా సుతహాన్ని అని అస్మృత కల్పన చేయడం వల్ల దానికి అక్కడ జ్ఞాత్వాలు ఏమీ లేదో కృత్వాదట్టడం దాని వల్ల తేడా ఏమీ లేదు ప్రతి విశేషం ఇక్కడ ఏమీ పడదు సిచ్యువేషన్ ఏమీ పడదు అది పదార్థానంగానే ఉంటుంది ఇక ఏమంటే అసలు మీరు ఇలా చెప్పచ్చు కదా సెంటర్లు అంటున్నారు నిత్య కర్మలకి ఫలము లేదు కర్మని అకర్మ అంటే నీ తాత్పర్యం ఏంటి కర్మలకి ఫలము లేదు అకర్మనిత్య కర్మ అంటే నీ తాత్పర్యం ఏంటి కర్మలు మానేస్తే దుష్ట ఫలము వస్తుంది అలా చెప్పి అది స్పష్టంగా స్పష్టంగా కర్మలకి ఫలము లేదు కర్మలకి మానేస్తే ప్రతివారి దోషం వస్తుంది అని చెప్పేస్తే సరిపడుతుంది కదా అలా చెప్పడం మానేస్తే ఈ కర్మల విషయంలో నేను దాన్ని చాలా రహస్యంగా గౌనంగా ఎవరికి అర్థం కాని విధంగా ఒక ప్రజెంట్ కింద చెప్తాను పాస్పో అని ఛాలెంజ్ పెట్టి కర్మని యకర్మయ సృష్టి రకర్మణిక కర్మయ అని దాన్ని ఒక పజిల్ సామాన్యుడికి ఎవరికి అర్థం కాని పజిల్ కింద నిర్మాణం చేసి శ్రీకృష్ణుడు చెప్పేటంటే ఆయన జగత్తుకు ఉపకారం చేస్తున్నారా అపకారం చేస్తున్నారా అపకారం చేసినట్టు అలా ఎప్పుడు చెప్పకూడదు అలా ఉండదు ఎప్పుడు చూసి అది అంటాను చూడండి నిత్యానాశబ్దేనాపి నిత్యం స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా ఏ ఏ పదాలతో చెప్తే అర్థమైపోతుందో ఆ పదాలతో చెప్పేయాలి అలా చెప్పచ్చు కూడా ఎలా చెప్పచ్చు చూడండి నిత్యానాం కర్మణం ఫలం నాస్తి అని చెప్పేసి కదా నిత్యకర్మలకు ఫలం లేదు అని చెప్పి కానీ నిత్యకర్మలకు ఫలం లేదు అంటే అర్థం అవుతుందా నిత్యకర్మ అకర్మయే అంటే అర్థం అవుతుందా నిత్యకర్మను కూడా అందరు కర్మ అకర్మయే అంటారు కర్మని అకర్మ స్పష్టం అంటే కానీ స్పష్టంగా నిత్యకర్మలకు ఫలం లేదు అంటే తాత్పర్యం అదే కదా అలా ఎందుకు చెప్పడం అదేదో పసిల్లో పెట్టింది చెప్పడం డైరెక్ట్గా చెప్పాలి కానీ ఇంకా అకర్మనికి కర్మ చూడండి అకర్మాచ్యతేషాం నరకపాపస్యాత్ మానేస్తే నరకంలో పడతావు అని చెప్పేయాలి కానీ నిత్యకర్మలను మానేయడం అంటే అకర్మ దానికి అది కర్మ ఎందుకంటే ఫలం ఉంది కాబట్టి అని ఈ స్థితికిలాగా అలాగా దాన్ని అంత మోసపూరితంగా చెప్పాల్సినటువంటి ఎందుకు వచ్చింది అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఇది తత్ర వ్యాజేన పరం వ్యామోహరూపేణ కర్మణ్య కర్మయత్యేత్ ఇత్యాదిన అలాగే డైరెక్ట్ గా ట్రైన్ ఫార్వర్డ్ చెప్పడం మానేసి వ్యాజము అంటే పజిల్ నిష అది ఎలా ఉన్నట్టు అనిపిస్తుంది అది కాదు అలాంటి ఒక పజిల్ దాంట్లో ప్రవేశపెట్టి ఆ పజిల్కి తాత్పర్యం ఏంటి మనం వ్యామోహంపైన ఎదరవాడికి అర్థం కాకుండా ఎదరవాడిని పజిల్ చేసింది కాబట్టి దీనికి పజిల్ అంటే పజిల్ అంటే అర్థం ఏంటండి that with puzzles the other person puzzling to the other person ఇద్దరు చేస్తారు పజిల్ కాబట్టి ఆ విధంగా ఇతరులకు వినియోగాలకు వ్యామోహం కలిగిట్లాగా వాళ్ళ తలకిందులు చేసి చెప్పడం అన్నది చాలా తప్పు సరే ఇది నిత్యకర్మల ప్రసంగం కాదు లోకంలో అది ఆత్మ అసర్త అయినా అందరూ కర్త నొప్పులు పోతున్నారు కానీ వాస్తవంలో ఆత్మకు కర్మ సంబంధం లేదు అందరూ కర్మ ఉందని అనుకున్న చోట అకర్మని దర్శిస్తారు జ్ఞాని అది పర్ఫెక్ట్ అది ఉండాలి కానీ ఇలాగే చెప్తారు ముందు కూడా ఏమని సో జాగ్రత్త స్వప్నానికి వ్యక్తి జాగ్రత్త భూతాన్ని సో వ్యక్త్యాన్ని జాగ్రత్త భూతాన్ని వ్యాధిష సర్వభూతాన్ని జాగ్రత్త సైన్యం ఏ సమయం ఏ ఏదైతే అందరికీ రాత్రియో దాని ఏంటి జ్ఞాని నేర్చుకుని ఉంటారు అని అంటే అజ్ఞాని యొక్క దర్శనానికి జ్ఞాని యొక్క దర్శనానికి పొగలు రాత్రి అంత తేడా ఉండేది ఆ తేడానే ఇక్కడ చక్కగా అందంగా చెప్పారు ఏంటి అజ్ఞాని కర్మ అనుకున్నది వాస్తవంలో అకర్మ అజ్ఞాని కర్మను దేనికి దేని అనుకుంటాడు నేను నేను కర్మను తెలియవాడను అని అనుకుంటున్నాడు కదా కానీ జ్ఞాని ఏమనుకుంటాడు ఇది ఇలా వ్యామోహం కొడుతున్నాడు నేనే కర్మను చేస్తానని ఆత్మీయుని కర్మని అంటగట్టాడు వాస్తవంలో ఆత్మీయుని కర్మ లేదు అని జ్ఞాని తెలుస్తున్నాడు ఎలాగంటే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడని లోకం అంతా తెలుసుకుంటుంటే దీనిలో తెలుసుకున్నాడు ఎవరి సూర్యుడు ఉదయించినప్పుడు ఉదయించలేదు అస్తమించినప్పుడు అస్తమించలేదని గెలీలియో తెలుసు ఇప్పుడు గెలీలియోది వ్యామోహ రూపమైన దర్శనమా విద్యా దర్శనమా గౌరవ దర్శనమా ఏమిటి యథార్థ దర్శనం ఏమీ కాదు కిం తత్ర భగవతో వాక్యం లోకం వ్యామోహార్థమితి కల్పితం సత్ శ్రీకృష్ణుడు నిత్యకర్మల గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఏదో నిత్యకర్మలు చేసుకుంటే వాటికి ఫలం ఉండదయ్యా నిత్యకర్మలు చేసుకుంటే ఫలం ఏమి ఉండదు కానీ చేయకపోతే మాత్రం ప్రత్యేక వస్తుంది అని చెప్పాలి కానీ ఈ కర్మణ్య కర్మ కర్మణీయ కర్మ అనేలాగా రూపంగా భగవంతుడు చెప్పడము ఆయన అలాగే ఆయన ఇందుకోసమే చెప్పాడు అన్నట్లయితే లోకాన్ని వ్యామోహపరచడం కోసం చెప్పాడు అనేటువంటి అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది అది చాలా తప్పు మీకు తెలుసో తెలియదు నేను ఈ కొన్ని కొన్ని పురాణ దాసులు సరికాదు వాటి వల్ల చాలా హాని కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను అలా అన్నానంటే ఏదో ఒక సాహిత్యం మీద ఒక అప్రియంతో అన్నమాట కాదు చాలా మనస్సులో చాలా మతనపడి దాన్ని బాగా పరిశోధించి శోధన చేసి అన్నమాట పురాణంలో ఒక రాష్ట్రం ఉంది ఏంటంటే ఆ కథ బుద్ధుడు ఎందుకు అవతరించాడు యుద్ధావతారం కదా బుద్ధుడు అవైదికుడని ఆయన వేద అని అలా వర్ణిస్తారు మీమాంసకు మరి బుద్ధుల్ని విష్ణు అవతారం కింద కొలిచి పరిస్థితి కూడా ఉంది కదా అది అవతారాల్లో బలరాముడు ఉన్నాడా లేదా అని కాంట్రవర్సీ ఏమంటే పరశురాముడు ఉన్నాడా లేదా అని కాంట్రవర్సీ ఉంది బుద్ధుడు ఉన్నాడా లేదా అనే కాంట్రవర్సీ లేదు బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడి దగ్గర అసలు డౌటే లేదు బలరాముడి దగ్గర డౌట్ ఉంది పరశురాముడి దగ్గర డౌట్ ఉంది బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడు అవతార పురుషుడు అయితే మరి బుద్ధుడు ఎందుకు నిందిస్తున్నాం దానికి ఒక కథ పురాణ కథ ఈ పురాణ కథ మీకు నాలుగు పురాణాల్లో ఉంది దేవుడు తెలిసిన కథ బుద్ధుడు అదైతే రెండు మూడు రకాలుగా ఉంది ఒక ఈ కథ ఒక కథ చెప్తా చూడండి అందరూ కర్మలు చేసుకుని పుణ్యాన్ని పెంచేసి ఈ కథ ఉంది ఉన్నది చెప్తున్నాను నేను రిఫరెన్స్ అవి వెంటనే ఇవ్వలేదు మీరు ఎప్పుడు మీరు వెతుకుతానంటే ఇస్తాను సో అందరూ పుణ్యకర్మలు చేసేసుకుని స్వర్గానికి వెళ్ళిపోతున్నారు నరకానికి వెళ్ళి వాళ్ళు ఎవరు లేదు దాంతో ఇంద్రుడు కంప్లైంట్ చేశాడు ఇక్కడ చోటు లేదు ఇంకా ఇక్కడ చాలా ఇబ్బంది ఎవరు అన్నాడు నేను ఇక్కడ కాళ్ళు చేతులు బాగుంటున్నాను ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తుంది ఒక్కరు లేదు ఇక్కడ అని ఎవరు కంప్లైంట్ ఈ ఇంద్రుడు ఎవరు విష్ణు బ్రహ్మగారి ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు అయితే ఆయన బ్రహ్మగారు ఉంటే పోస్తున్నాను ఆయన ఆయనకేం తెలియదు జరుగుతుంది ఆయన అన్నారు సరే అయితే నా వెంట పదంగానే విష్ణు దగ్గరికి ఆయన ఆయనే చూడదు కదా సూచిస్తున్నారు నాలుగు వేలాలు తెలుసుకున్న వాళ్ళు కాదు విష్ణు దగ్గరికి కోరుకుంటారు శివపురాణం అయితే దేవుడి దగ్గరికి కోరుకుంటారు విష్ణు పురాణం అంటే విష్ణు దగ్గరికి కోరుకుంటారు సరే విష్ణు దగ్గరికి కోరుకుంటారు విష్ణు అన్నారు దీనికి నేను సొల్యూషన్ చూస్తాను అంటే హే విష్ణు ఏమి దుర్దృష్ణం చేస్తాను ఏమి దుర్దృష్ణం పుణ్యం చేసుకునే వాళ్ళు పుణ్యం మానేసి పాపం డిసిప్లై చేస్తే దుర్దృష్ణం సరిపడుతుంది కొంతమంది స్వర్గానికి వెళ్ళి కలిసి పెట్టి నరకానికి వెళ్ళి జనం జరుగుతా దీన్ని దుర్దృష్ణం వచ్చేస్తున్నా అమ్మా నేను దుర్దృష్ణం అందరూ ఎలా చేస్తాం ఎలా చేయడం అంటే నేను విద్యుగా అవతరిస్తాను Thank you. మీరు ఎవరినైనా మీమాంసకులను అడుగుతున్నారు నేను ఒకసారి రాజమండ్రిలో రాజమండ్రి అంటే మీమాంసకులకి గంట వెరీ స్ట్రాంగ్ ప్లేస్ బుద్ధుడు గురించి చెప్తున్నా చెప్తుంటే ఒక మీమాంసకు మీమాంసకులు ఉంటారు ఒక మీమాంస మీమాంసకాభిమాని కర్మలో ఏం లేదు కాకుండా వెళ్ళి సొంతాలు చేసి డబ్బులు చేసుకుని ఎక్కువ ఉంటాడు కర్మలు చేసేస్తే అప్పుడు కాదు మీమాంసక అభిమానం సో ఆ అభిమానం అయిపోయాడు స్వామిజీ మీరు బుద్ధి గురించి మాట్లాడడానికి చేశారు అంటే ఎందుకన్నా చెప్పారంటే తప్పండి అలా ఉండలేదు ఎలా అంటున్నాను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది విధులు చెప్తే తప్ప అలాగే ఉంటుంది విధులు చెప్పిన తర్వాత తప్పు క్రీస్తు చెప్పిన తర్వాత తప్పు ఎలా ఉండదు తప్పదు ఎలా ఉంటుంది అలా ఉంది అంటే ఎక్కడ ఉన్నా బ్రహ్మలో యొక్క ప్రాణంలో ఉన్నట్టు నాకు తెలుసు అప్పుడు చెప్పాను నా ప్రసంగం మధ్యలో అందరికీ అడ్డు కూడా ఐదు నిమిషాలు ఇక్కడ బ్రహ్మలో యొక్క ప్రాణంలో ఏదో ఇక్కడ ఐదు నిమిషాలు యాభై మంది అటెండ్ అయిన క్లాస్ లో పది మంది చాలా బాగా చెప్పారు సార్ అని అన్నారు ఆయన అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ వస్తే చెప్పాను మీరు ఎప్పుడైనా ఉపన్యాసం ఇస్తే ఇటువంటి ఆటంకాలు రాకుండా కాపాడాల్సిన స్థితి కూడా ఏదో ఉంటుందండి నేను నేనేదో చెప్తుంటే నాకు మళ్ళీ ప్రతిపక్షం అక్కడే మళ్ళీ ఆరోగ్యంతో తర్వాత సంబంధించింది సంభవం లేకపోతే మానేది ఇలా చేసి ఈ కథ ఎలా ఉందండి ఎంత ఘోరంగా ఉందండి కథ బుద్ధుడు చెప్పిన సత్యాలు మీరు చదువుతూ ఉంటే బుద్ధ గీత చూడొచ్చు మీరు అవి ఆ వైపుంటే ఉపనిషత్తు చదువుతున్నట్టు ఈశావస్యమో లేకపోతే ముండకమో ప్రతి ఏమో చదువుతున్నట్టు బుద్ధుడి ఉపదేశాలు రికార్డ్ అయింది బౌద్ధమతం నేను చెప్పట్లేదు బుద్ధుడి ఉపదేశం బౌద్ధమతం లేదు బుద్ధుడు లేదు క్రీస్తు లేదు క్రిస్టియానిటీ లేదు క్రిస్టియానిటీ దా మాన్సం క్రీస్తు సో సిద్ధుడు చెప్పిన దాని మీద ఇలాంటి కథలు పెట్టి కూర్చుంటారు కాబట్టి ఇదంతా నేను లోకం వ్యామోహ సొంతంలో ఏమంటున్నారంటే లోకాన్ని వ్యామోహం చేయడం కోసం అవతారం వచ్చిందనే మాట చాలా అర్థుడు చెప్పవచ్చు శ్రీకృష్ణుడు మనల్ని వ్యామోహపరచడం కోసం ఆ పద్ధతి కింద పెట్టేసి శ్లోకాలు రాసి మన మీద అలా ఎందుకు చేస్తాడు ఆయన అలా చేయదు తర్వాత నైతత్ తద్మరూపేణ వాక్యేన రక్షణీయం వస్తు కొంతమంది ఇది కూడా చెప్తారు ఇలా కూడా చెప్తారు ఏమంటే ఇలా ఏం చెప్పారు అంత డైరెక్ట్ గా అర్థమైందా చెప్పకుండా చెప్పారంటే చూడండి అలా డైరెక్ట్ గా చెప్పేస్తే అందరికీ తెలిసిపోతుంది అందరికీ తెలియకూడదు అందుకోసం దాన్ని రక్షించడం కోసం ఇలా నలుపు నిలిపి పెట్టి చెప్పారు అని చెప్తే జనులు ఉన్నారు మీకు తెలుసా ఉన్నారని మీకు తెలిసే తెలియదా ఓకే ఉన్నారని నేను చెప్తున్నా నేను అతిశయం కలగడానికి చెప్తున్నాను అనుకుంటున్నారా యథార్థం చెప్తున్నాను నేను తెలియదు చెప్పు అతిశయం కలగడానికి కోసం నేను చెప్తున్నా చాలా నేను అతిశయం కలగడం చంద్రలోకం అనే గ్రంథం చదివినప్పుడు చదివాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను గొప్పలో నేను అనుకోలేదు ఏదో అలా కళశాస్త్రాలు ఉంటాయి అందంగా ఉంటాయి దానికి అభ్యంతరం ఉంటాయి కాబట్టి అలా చెప్తారు అలా వ్యక్తిగా రక్షించాలి అలా అందరికీ తెలుసుకోకూడదు అని బాధ్యత అందుకోసమని అలాగే దాచిపెట్టారు అనే మాట అది చాలా తక్కువది పైగా అది వీడి యొక్క వ్యక్తిని శ్రీకృష్ణ భగవాను అంటగట్టడం మరీ తక్కువ ఆయన శంకరణ అంటున్నారంటే ఈ వస్తువు ఈ ఆత్మవస్తువు ఉండే ఈ ఆత్మస్వరూపం ఆత్మకర్త అనే ఆత్మవస్తువుని రూపం ఛద్మ అంటే పసిల్ మోసపూరితమైన వచనం అంటే అది చెప్పింది చెప్పింది సత్యం కాదనమాట అలాగంటే మోసపూరితమైన వచనంతో దాస్యని రక్షించవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు అలాంటివి ఉంటాయి ఎప్పుడు ఉంటాయి రాజనీతిలో ఉంటాయి మా చిన్నప్పుడు పాఠం ఉంది ఏంటంటే అవునంటే కాదనిదే కాదంటే అవునండి అని పాఠం సినిమా ఏదో మంచి మంచి కౌలు ఉండేవారు ఇంకే యాక్టర్స్ ఉన్నారు ఇంక డైరెక్టర్స్ ఉన్నారు ఇంక మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఆదినారాయణ మూర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఘంటసాల గారు పంపించారు అవునంటే కాదనంటే కాదంటే అవునండి అలాంటి తత్వరూపంగా ఎందుకంటే ఇప్పుడు విధువుడు ధర్మరాజుతో ఇస్తాడు ఇప్పుడు ఎలకలు భూమిలో కలుగుతూ ఉంటాయని ప్రకటిస్తాడు దానికి ఛద్మ ఉంటుందన్నమాట లక్కకి బాగా మంట ఉండి అలా అదే చెప్తారు అంటే అది ఎవరికీ అర్థం కాదు అది ఒక ధర్మరాజు గారికి అర్థం కాదు ఇది ఎవరికి అర్థం కాదు అలా చెప్పారు అలా అలాంటిది అక్కడ చెప్పే సందర్భాలు ఉంటాయి అని వేదాంతంలో అలా ఉండదు కదా ఉపనిషత్తులలోనూ గీతలోనూ అటువంటి కర్మరూపంగా పెట్టి ఎవరికి తెలియకుండా కొత్త మందిగా తెలియాలని దాచిపెట్టే పరిస్థితి వేదాంతంలో ఉండదు చాలా తత్వం నాకు శబ్దాంతరేణ పునఃపునరుద్యమానం ఒక శబ్దంతో స్పష్టంగా చెప్పవలసిన ఏ శబ్దంతో చెప్తే ఎదరవాడికి విషయం స్పష్టంగా తెలుస్తుందో ఆ శబ్దంతో చెప్పడం మానేసి ఇంకో శబ్దాలు చెప్పక అది ఎదరవాడికి తెలియకుండా దాచిపెట్టడం అది ఏదో ఒక తెలివితేటలుగా చెప్పడం అది కవిత్వంలో చేస్తారు కవిత్వాల్లో అలా ఉంటాయి అది కవిత్వానికి శోభ కూడా సో అలాగా ఇది పరిస్థితి అలాగే ఒక శాస్త్రంలో అలా ఉంటుంది వేదాంతంలోనూ ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ అలా అదే ఎలా అవుతుందంటే ఎదుటివారు వ్యామోహం పడడానికి అవకాశం నయా ఉండదు ఎదుటివారికి స్పష్టంగా తెలియటం కోసం ఉపకారం చేస్తుంది అలా ఉంటుంది ఒకసారి నన్ను పండితులు ఏదైనా ఒక మంచి ప్రార్థనా శ్లోకం చదవండి అని అంటే నేను ఏదో ఎక్కడి నుంచో మూల నుంచి ఏదో ఒక జటిలమైన ప్రార్థనా శ్లోకం ఒకటి జరిగాను పది మంది ఉన్నారు చదివాను అయితే అందరూ వెళ్తారు అప్పుడు ఆయన నన్ను పిలిచన్నారు చూడండి మీరు ఏదైనా చదివితే పది మందికి అనేది అవకాశం ఉన్న చదవాలి కానీ మీకు తప్ప ఇంకెవరికి తెలియదు నేను ఒక గొప్ప పాఠం పాండిత్యం ప్రధానమా ఎదరవారికి విషయాన్ని అందజేయడం ప్రధానం అదే ఒక గొప్ప పాండిత్యం అవసరం ఉందా పాండిత్యం అయితే ఎదరవారికి ఏమిటి అందజేస్తాడు తెలియదు పాండిత్యం ఉండాలి చెప్పేప్పుడు ఎదరవాడికి అర్థం అర్థమయ్యేసి అంతేగాని శబ్దాల మాయాజాలం పండి ఆ వస్తువు ఏమిటి తెలియకుండా దాచిపెట్టడమైనటువంటి ప్రయత్నం చెయ్యరాదు శ్రీకృష్ణాలయానికి చేయదు పునః పునరుద్యమానం సుబోధం సత్ వక్తుక్తం కానీ చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం న్యాయమా కాదా న్యాయం ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసాం ఆత్మవస్తువు చాలా తెలియ శక్తిని కానిది చాలా కఠినమైనది ఎందుకంటే ఇది ఎదురీత ప్రవాహం ఇస్తుంటే మీరు ఎదురీత మీరు ప్రవాహంలో వెళ్ళారంటే మీరు అజ్ఞానంలో ఉండటం లోకంలో అందరూ కామనలో ఉండడం కరెక్టే అనుకుంటారు మీరు కూడా అలాగే ఉన్నారంటే మీరు వేదాంతానికి అర్హులే కలుగుతుంది లోకంలో ప్రతివాడు నేను కష్టం అనుకుంటాడు వేదాంతం చూస్తున్న వాడు అలా అనుకున్నానంటే వాడు వేదాంతం ఏం చదవలేదని అనుకుంటాడు వేదాంతం అంటే ఏమో నాలుగు శ్లోకాలు ఇచ్చిందికి వర్తించికి వదిలేయడం కాదు ఈనాడు వేదాంతం కాబట్టి ఆ వస్తువు చాలా జటిలంగా క్లిష్టంగా ఉంటుంది క్లేషం కూడా ఏదో తెలుసునండి మనకు ఉండేటువంటి సంసార వాసనలే క్లేశం మనం ఏవో కొన్ని వాసనలకి కొన్ని భావజాలానికి కట్టుబడి ఉంటాం ఈ విధంగా ఆలోచిస్తాం అందరూ గతాభిగతితో లోక పది మంది ఎత్తిపోతే వీళ్ళు పోతూ ఉంటారు సో అంటే దాన్ని రివల్యూషనరీగా క్రియేటివ్గా ఆలోచించడం చేయడం నేను మీకు రహస్యం చెప్తా వేదాంత జ్ఞానం ఆత్మజ్ఞానము ఇది క్రియేటివ్ నాలెడ్జ్ అది కేవలము ముక్తస్య ముక్తార్థ అన్నట్టుగా ఈ పదాలు వాక్యాలు కన్స్ట్రక్షన్ చేస్తుంది దానికి ప్రతిపదార్థం తాత్పర్యం తెలుస్తుంది అలాంటి కాదు అంటే మీకు తెలుస్తుంది ఆత్మ కర్త అంటే ఆత్మ ఆత్మ అకర్త కర్త కానుది తెలిసింది ఏం తెలిసింది ఆత్మ అకర్త అనే సంస్కృత వాక్యానికి తెలుగు అనువాదం తెలిసింది రిటర్న్ తెలియడం ఏది తెలియాలో తెలిసినా నేను కర్తని కావాలి అనే అనుభవం ఎటువంటి స్థితిలో కర్మని అభిప్రభుత్వం నైవ తీసి కరోతి సహా కర్మ చుట్టూ కర్మ ఉంటుంది అద్భుతమైన కర్మ జరిగిపోతూ ఉంటుంది ఎంతో అద్భుతమైన కర్మ ఫలాలు అలా వచ్చేస్తూ ఉంటాయి కానీ నేను కర్తను అనే ఫీలింగ్ ఒక అంశం అయోగా కూడా ఉంటుంది ఒక అంతా కూడా నేను కర్తను అనే భావన ఉంటుంది ఎన్నెన్నో కర్మలు అయిపోతూ ఉంటాయి నేను కర్తను అనే భావన ఉంటుంది ఆ క్రియేటివ్ నాలెడ్జ్ అది క్రియేటివ్ అంటే అత్యంత సూక్ష్మమైన తన స్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో ఆ క్రియేటివ్ నాలెడ్జ్ అంటే అది రిపిటేటివ్ మెకానికల్ నాలెడ్జ్ కాదు వెరీ క్రియేటివ్ నాలెడ్జ్ సృజనాత్మకత ఉండాలి మనిషి యొక్క ఆలోచన ధోరణలో బుద్ధి ఎందు అత్యంత సూక్ష్మమైనటువంటి బుద్ధి శక్తి ఆ బుద్ధి ఎందు సృజనాత్మకత అంటే clear my business my not clear అని వారికి తెలుసు మై కాడ్ there డివర్సిటీ అని తెలుస్తుంది నాకు నేను బియ్యం కాదని వీలవుతాను that is very creative knowledge దాంట్లో అంతటి క్లేషము అందుకోసమే మానవుని మస్తిష్కానికి బాగా పొదులు పెట్టి వారి బుద్ధి ఎందు ఒక సృజనాత్మకతను నింపి వారి తత్వాన్ని తెలుసుకునేట్లాగా పరిచయం ఇవ్వడం కోసమే శ్రీకృష్ణుడు పదే పదే చెప్పిన దాన్ని వదిలి చెప్తూ ఉంటాడు అది వరకు బాగుంది రిపిటేషన్ ఇది ఎలా ఉంటుంది అంతేగాని తప్పు పుస్తకం ఒక పని కట్టుకుని ఎవరికి అర్థం కాని మరొక శబ్దాన్ని వాడడం దాన్ని చాలా వ్యామోహరూపంగా చెప్పడం రక్షించడం కోసం ఎవరికి తెలియకుండా చెప్పడం ఇటువంటి మోసపూరితమైన ప్రవృత్తి భగవాను రచనాలలో ఉండదు ఎందుకంటే చూడండి ఈశ్వరునికి సకల ప్రాణితోటి సంతానం కేవలం కొంతమందిని అనుగ్రహించి కొంతమందిని దూరంగా పెట్టడం ఈశ్వరుడు యొక్క లక్షణం కాదు రాజే చేయకూడదు అలా ఈశ్వరుడు విష్ణు సుఖీ నేను సుఖీకరిస్తుందని అనుకోండి నాకు వీళ్ళు కావాలి వీళ్ళు అర్థం లేదు అనే అధికారం అవసరం ఉండదు వ్యాస్తి టెన్షన్ ఎదుర్కోండి తీసుకోండి సో అది సరే కర్మణ్యేవాధికారస్తే చూడండి కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పడం అయింది ఓకే అయితే ఏమైనట్టు నా నష్టంలో భవతి చూడండి కర్మ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా జటిలమైన అంశాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తే తెలుసుకోవడాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పి అదుగుట్టి చెప్పక్కర్లేదు ఆత్మస్వరూపం దగ్గర పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంటుంది కర్మలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని నిత్యకర్మానుష్ఠానం నేను చెయ్యి అనే మాట ఇంకా అర్థమని చెప్పక్కర్లేదు నిజానికి నిత్యకర్మలకి ఫలం లేదు నిత్యకర్మానుష్ఠానం చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది అని మీమాంసకుడు ఏది చెప్పదలుచుకున్నాడో అది కర్మనియమాధికారస్తే శ్లోకంలో చెప్పేశారు అక్కడ స్పష్టంగా చెప్పేసి చూడండి నేను మీరు శ్లోకాన్ని ఇంకే ఇష్టం వచ్చినట్టు వినవద్దు దానికి మీరు కొంత పొరుగు ఇంటర్ప్రిటేషన్ చెప్పచ్చు జస్ట్ శ్లోకం చూసుకోండి ఒక నావిస్ అంటే ఒక అమాయకుడు పెద్ద కాదు ఏమీ కాదు ఏదో శబ్దజ్ఞానం రామశబ్దం ఇలాంటి నాలుగు శబ్దాలు వచ్చు అమాయకుడు ప్రయోగపాలంగా సూచన తెలుస్తారు మీకు తెలివితేటం లేదు వాడు ఆ శ్లోకాన్ని చూస్తే ఏమర్థం వస్తుందో అదే దాని ఏం చెప్పాడు అక్కడ కర్మణ్యేవ అధికారిస్తే మా ఫలించి కదా ఆయన తర్వాత ఏం చెప్పాడు మా ఫలించి కదాచిన మా కర్మ ఫల హేతు భూ మాటే సంగో స్వకర్మణి చూడు నువ్వు అకర్మని సంగ మాస్తు కర్మలు మానే చేయాలనే ఆలోచన పెట్టుకోవచ్చు కర్మల్ని చేస్తూ ఉంది కర్మలు అలాగని చెప్పేసి కర్మల్ని చేయమన్నారు కదా అని ఫల కృష్ణ పెట్టుకోవచ్చు మాటే అంటే ఏం చెప్పేటట్టున్నారు నిత్యకర్మానుష్ఠానం విడిచిపెట్టకుండా చేసుకోవాలి అదే దాని అయితే ఫలకృష్ణ వద్దు అన్నాడంటే ఎన్ని ఎగిరిపోతాయో తెలుసుకున్నాండి నిషిద్ధ కర్మలన్నీ ఎగిరిపోతాయి ఎందుకంటే వీళ్ళు నిషిద్ధ కర్మలు ఎందుకు చేస్తాడు తలాశతోటి చేస్తాడు ఫలం మీద ఆశ పెట్టుకుని తప్పుతం చేస్తాడు పోయింది తర్వాత ప్రత్యమాయక ప్రాయశ్చిత్త కర్మలు పోయింది నిషిద్ధ కర్మలు పోవడంతో ప్రాయశ్చిత్త కర్మలు పోయింది తర్వాత కామ్యకర్మలు ఎడిందసలు ఎందుకంటే మా సమేష కదాచన అనగానే కామ్యకర్మలన్నీ కూడా పూర్తి కాకి లేచకంట ఉండవు ఆ దరిదాపుల్లో ఉండవు అయితే ఇదేమీ నిత్యకర్మ నైమిత్తిక కర్మలు కూడా నిత్యకర్మగానే లెక్క అది నిజం అది నువ్వు చేసుకో మానేయద్దు అని చెప్పాడు అయితే నేను మళ్ళీ చెప్పిన దాన్ని మళ్ళీ దాన్ని ఇంటి మీద చెప్పి అటు మీద చెప్పి ఎవరికి అర్థం కాని విధంగా మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు అనే రకమైన వ్యాఖ్యానం తప్పదు నా పునర్ మొత్తం ఒకటి అది ఇంకా గట్టిదేమో జనరల్ గా కర్మ దగ్గర ఒక ఊరు ఉంది రెండు సార్లు చెప్పాలి కర్మ దగ్గర రెండు సార్లు చెప్పాలి ఆత్మా కర్త అనేది వంద సార్లు చెప్తారు అహరహ సంధ్యాముపాసీత అనే విధివచనము ఒకేసారి రెండోసారి మీకు కనపడదు జ్యోతిష్ఠమైన స్వర్గకామం ఏదైతే ఉంది జ్యోతిష్ఠోమం యాగం చేయడానికి విధేటే అదే ఆ వాక్యాన్ని బట్టి మీకు జ్యోతిష్మం చేస్తా అది ఒక్కసారి ఉంటుంది మొత్తం ఎనభై రెండు పద్నాలుగు వేదంలో ఒక్క మాట రెండు సార్లు ఉంటుంది తర్వాత కర్మ రెండు సార్లు చేయకూడదు ఒకేసారి ఇప్పుడు మీరు అగ్నయ ఆహుతుంది అనుకోండి అగ్నే స్వాహ అయిపోయిందంటే అంతేగాని కొన్ని అగ్నిదేవత మరింత సంతోషిస్తారని అగ్నే స్వాహ అగ్నే అలా లేదు ఒక్కసారి చేయాలి రిపిటేషన్ చేసినంటే విధిని రిపీట్ చేయాలి ఇప్పుడు బెజెట్ లో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి అనే వాక్యం ఎన్నిసార్లు ఉంటుంది అది రెండు సార్లు వేసిందంటే ఆ గవర్నమెంట్ అసమర్థం ఒక్కటే ఆత్మ అసర్థ అనే మాట వంద సార్లు అన్నా పర్వాలేదు ఇంకో వంద సార్లు కూడా తత్వం దగ్గర పరిస్థితి లేదు కాబట్టి ఇది తత్వం కాదు కర్మ నిత్యకర్మ వ్యవహారమే అంటే చెప్పేసేది అయిపోయింది కర్మనియమాది కరెక్ట్ మళ్ళీ పునః మొదలు పెట్టాలి సర్వత్ర చత్ర ప్రయోజనం కర్తవ్యమేవా చూడండి ప్రశస్తమైన కర్మ ఉందనుకోండి ప్రశస్తమైన కర్మ చేస్తే మీకు చాలా మంచిది నిత్యకర్మ అలాంటిదే ప్రశస్తమైన కర్మను గురించి తెలుసుకుని చేసుకోవాలి కర్తవ్యం తప్పనిసరిగా చెయ్యాలి కేవలము తెలుసుకుంటే తెలుసుకో ప్రయోజనం ఏముండదు తెలుసుకో తెలుసుకుని ఉండు అని నిష్ప్రయోజనంగా ఎక్కడా చెప్పరు కాబట్టి ఇప్పుడు నిత్యకర్మలు ఉన్నాయనుకోండి నిత్యకర్మలకి ఫలం లేదు కనుక అది అకర్మ వంటివే అని తెలుసుకో అని చెప్పరు ఎందుకంటే అలా చెప్తే ప్రయోజనం లేదు అలా తెలుస్తున్నాడు దానివల్ల ప్రయోజనం ఏం లేదు చేశాడు అదే కాబట్టి తెలుసుకో అని చెప్పి నిష్ప్రయోజనమైన జ్ఞానాన్ని ఇవ్వాలి తెలుసుకో అంటే మీరు తెలుసుకుంటే వీడు పుణాత్ముడవుతాడు అంటేనే తెలుసుకోడు ఇక్కడ దర్శనాన్ని విధిస్తున్నారు తెలుసుకోని చెప్తున్నారు తప్పిస్తే కాదు నిత్యాజ్ఞానం జ్ఞానం తత్ప్రత్యుపస్థాపితం వా వక్వాభాసం తర్వాత చూడండి అది కర్మయే అయి ఉంది దాన్ని అకర్మగా తెలుసుకో అని చెప్తే అది నిత్యాజ్ఞానం అయితే తర్వాత అది కర్మయే ఉంది కర్మను కర్మగా కాకుండా మరో మరోలా తెలుసుకోవటం వస్తు ఆభాసం చాలా మోసం కపటం దాచిపెట్టడం ఇటువంటివన్నీ కూడా అది శాస్త్రంలో భాగంగా ఇది కాదు ఎప్పుడు కాదు అని ఇంతవరకు చెప్పారు ఇంతవరకు చరిత్ర ఎలా చేశారంటే నిత్యకర్మలు చేస్తే వాటికి ప్రత్యేకించి ఫలం ఉండదు చేయకపోతే ప్రత్యవాయ దోషం ఉంటుంది అనే ఒక థీసిస్ ని అంగీకరించి ఆ థీసిస్ కరెక్ట్ అని చెప్తుంది బాగుంది కానీ అది ఈ శ్లోకంలో ప్రవేశపెట్టి ప్రయత్నం చేయండి ఈ శ్లోకానికి అది మాత్రం అర్థం కాదు అది కరెక్టే కానీ ఈ శ్లోకానికి అర్థం అది కాదు ఈ శ్లోకానికి అర్థం వేరే ఉంది అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు దీన్ని అభ్యుపగమ్య పాదము అన్నారు అంటే ఎగడవాడు తీర్చిస్తున్న అంగీకరించి చర్చ చేశారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అసలు ఆ తీర్పిచ్చినే కొద్దిగా నిజంగా మనం చేస్తే మనం చేయకపోతే ప్రతి వారి దోషము అనేటువంటి ఆ కర్మని అలా ఉండాలి చేస్తే ఫలం ఉండకూడదు చేయకపోతే ప్రత్యవాయమనే దుష్టఫలం కలగాలి అప్పుడా ధర్మం కర్మ అధర్మం కర్మ అని వాడు చెప్పిన ఆర్గ్యుమెంట్ కుదురుతుంది అసలు అదే ఒప్పుకోము దాన్నే కొట్టు కాలిస్తే ఇంకా అసలు వాడికి బేసిక్స్ లేకుండా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ నమ హరి ఓం దక్ష